श्रीगुरुभ्यो नमः हरिः ॐ गणानाम् त्वा पुनपतिम् वेदाहम् ब्रह्मणाम् ब्रह्मणस्पदानम् श्रीमहागणपतये नमः सदा शिवसमारम्भाम् రాజాందే గురుపరంపరాం విద్యార్థాత్మ్యమోన్యత్ర లోకోయం కర్మబంధన సంకర్మసౌంతేయముక్తసంగమాచరా అవతారిక యమన్యసే బంధాత్వాత్ కర్మణ కర్తవ్యమితి తదప్యసత్ కథం యజ్ఞాత్సాది ఇంతవరకు అవతారు ఇప్పుడు కర్మ చేస్తే బంధిస్తుంది పుణ్యమైన బంధమే పాపమైన బంధమే పుణ్యం అయితే బంగారు సంఖ్యల బంధం పాపం అయితే ఇనొక సంచలనం సౌదీ అరేబియాలో సామాన్యుడికి ఉరిశిక్ష అయితే మామూలు ఇనప స్టీల్ కత్తితో పంపించేస్తాం బిహేడింగ్ బిహేడింగ్ అని తలని నరికి వాళ్ళని ఉరిశిక్ష వేస్తారు బిహేడింగ్ అంటాం మామూలు స్టీల్ కత్తితో చేస్తారు అదే రాజవంశపు వాడి తల తీయాల్సి వస్తే బంగారపు కత్తితో తీసుకుంటాం ఏకత్వైతే నేను రాజ్యం నాలుగు వందల బంగారం ఖర్చు తీసిస్తాను వాడు ఏమైనా సంతోషపడాలా ఏమన్నా సో ఆ రకంగా సో ఈ కర్మ బంధమే దాని పుణ్యమైనా బంధమే పాపమైనా బంధమే కాబట్టి ఇంకా అటువంటిప్పుడు ఈ కర్మ మానేస్తే పోతుంది కదా అది ఏం దాన్నే సింప్లిస్టిక్ అంటారు అంటే ఇది అలాగా సూపర్ఫిషియల్ గా ఆలోచన చేసి కర్మ చేస్తే బంధం కనుక చేయడం మానేద్దాము అలా వర్కౌట్ కాదు కాబట్టి సో చేయడం మానేయడం కూడా ఒక కర్మ అవుతుంది కాబట్టి దాంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి అంచేత ఆ దృష్టి తప్పు కాబట్టి దాన్ని ఎలాగ సాల్వ్ చేయటం అంటే ఆ కర్మని యజ్ఞ యజ్ఞము కొరకు చేయాలి కర్మ చేస్తూనే ఉండాలి దాని లక్ష్యం యజ్ఞం కాదు సార్ యజ్ఞ అంటే విష్ణు అని అర్థం ఈశ్వరార్పణ బుద్ధితో ఈశ్వరుని కొరకు కర్మలు చేస్తే అది బంధించకుండా అయిపోతుంది so that is the idea యజ్ఞాస్థ అది ఎలాగా కథం అంటే అది యజ్ఞాస్థ యజ్ఞో వై విష్ణురికి స్థుతే యజ్ఞ ఈశ్వర కాబట్టి యజ్ఞ అంటే ఈశ్వర ఈశ్వరుడు తదర్థం యత్క్రియతే తజ్ఞార్థం కర్మ కాబట్టి ఈశ్వరుని కొరకు ఏ కర్మ చేస్తావో అది యజ్ఞార్థం కర్మ అవుతుంది యజ్ఞము యజ్ఞ యజ్ఞ యజ్ఞుడు అంటే ఈశ్వరుడు సో ఆయన కొరకు ఈశ్వరుని కొరకు చేసిన కర్మ అవుతుంది అయితే వీటిలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈశ్వరుడు అంటే ఒక ఒక జంతువులు మన అన్న దృష్టి సరికాదు అలా వర్కౌట్ కాదు ఏది వర్కౌట్ కాదు this is the problem solve చేశారు ఉపనిషత్తుల పాఠంతో ఈ పురాణాలన్నింటితో కూడా రికన్సైల్ చేసుకోవాల్సినటువంటి ఒక పూర్తి మన మీద ఉంటుంది సో అదే శంకరుల భాష్యాలకి వాటికి ఆ పూర్తి ఉంది ఎందుకంటే అంతలాగా ఈ పురాణ గాథలు విస్తరించేసి అలా ఉండేది కాదు ఈ ఈ పురాణ గాథలు ఎలా తయారయ్యాయంటే వీటిని రికన్సేవ్ చేయటం ఎవరి వల్ల అవ్వదు ఈ మనం మాత్రం వీటిని రికన్సేవ్ చేయలేదు ఎందుకంటే ఎవరికి తెలిసిన విధంగా వాడు పిల్లలు కళలో అల్లుకుంటూ పోతే దాన్ని ఎవరు రికన్సేవ్ చేయగలుగుతారు అది అల్లి పని కాదు కాబట్టి but still you have to take some of the stories ఉంటే అండ్ దెన్ ట్రై యజ్ఞ అంటే ఈశ్వరుడు అంటే ఒక ఆయన పట్టుకొని వచ్చింది బంగారు పిడికలు వచ్చింటూ ఉంటారు ఆయన ఒక పెద్ద మనిషి ఆయన ఈశ్వరుడు అన్నట్లయితే ఇది వర్కౌట్ కాదు యజ్ఞ అంటే ఈశ్వరుడు అంటే సర్వ జగద్రూపంగా ఉండే ఈశ్వరుడు అంటే వర్కౌట్ అలాగే వర్కౌట్ ఎందుకంటే ఈ జగత్తులో రెండు రకాల యజ్ఞాలు ఉన్నాయి ఒకటి అవ్యక్త ప్రేరిత యజ్ఞము రెండు వ్యక్తి స్వయం ప్రేరిత యజ్ఞము అని మనిషి తాను కర్తగా ఉంటూ యజ్ఞం చేసినా మాన్యా సృష్టి యజ్ఞం చేసేస్తూ ఉంటుంది సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడు ఎందుకు ఎందుకు కోసం ప్రకాశిస్తున్నాడు తన కోసం ప్రకాశించటం లేదు సృష్టిలో భాగంగా ప్రకాశిస్తుంది అంటే సూర్యుడు యజ్ఞం చేస్తున్నాడు నదులు యజ్ఞం చేస్తున్నాడు నదులు ప్రవహిస్తున్నాయి ఎందుకోసం ప్రవహిస్తున్నాయి వాటి యొక్క స్వలాభాపేక్ష లేదు కేవలం ప్రవహించటము అది ప్రకృతి ధర్మం కనుక తాము ప్రకృతిలో భాగం కనుక స్వధర్మాన్ని చేసేసుకుని అంటే వాయువు వీచుతున్నది సీజన్స్ ఋతువులు తమ తమ ధర్మాలను పాటిస్తూ ఉన్నాయి ఏది ఈ సృష్టిలో ఒక్క మానవుడు తప్పించి తన ధర్మాన్ని వైలేట్ చేసేటువంటి వస్తువు జడం కానీ చేతనం కానీ మరొకటి లేదు ఈ సృష్టి మొత్తం లేదు లేదు ఒక్క మానవుడి దగ్గరికి వచ్చేటంటే వీరు ధర్మానుష్ఠానం చేస్తారా చేయరా అనే ప్రశ్న ఉదయిస్తున్నది కాబట్టి ఈ సృష్టి అవ్యక్త ప్రేమితమైన యజ్ఞం అవ్యక్త అంటే ప్రవేశించడం సో సృష్టి అంతా కూడా వ్యాపించి ఇంద్రియ గోచరము కానీ ఆ తేజస్సు రూపంగా శక్తి రూపంగా శుద్ధి రూపంగా సద్రూపంగా ఉన్నారు పరమేశ్వరుడు ఆయనకు అవ్యక్త అంటే అటువంటి అవ్యక్త శబ్దాన్ని ఈశ్వరుడికి వాడతారు ప్రకృతికి వాడతారు జీవుడికి వాడతారు అన్ని అవ్యక్త అవ్యక్త అవ్యక్తాత్ అవ్యక్త అలా అలా ఉపయోగిస్తారు కాబట్టి ఆ అవ్యక్తమైన పరమేశ్వరుని చేత సర్వజగద్వ్యాపకంగా ఉంటే అవ్యక్తంగా ఉండే పరమేశ్వరుని చేత ప్రేరితములై సూర్యుడు నది వాయువు ఇత్యాదులు యజ్ఞాన్ని చేస్తూనే ఉన్నాయి ఇప్పుడు వ్యక్తి కూడా ఆ విధంగా యజ్ఞము కొరకు కర్మను చేస్తేనే బాగుంటుంది బ్రహ్మానుష్ఠానాన్ని చేస్తూ ఉండటమే అది పద్ధతి కర్మ బంధం నుంచి ఇది కర్మబంధం నుండి తప్పుకునేటువంటి పద్ధతి సో కర్మ చేసేప్పుడు అది ఈశ్వరుని కొరకు చేయాల్సి ఉంటుంది ఇంకా సమష్టి కొరకు సమర్పణ భావంతో చేయాలి తన చేసుకునే దాంట్లో కర్మ బంధహేతువైతుంది మీరు కర్మ ఫలమును ఆ అహంకారం కొరకు అహంకారం వైపుకి ఆకర్షించినట్లయితే అది బంధించి తీరుతుంది ఫలాకాంక్ష అంటారు ఫలములు అపేక్షించి కర్మ చేస్తే అది బంధించి తీరుతుంది ఫలములు అపేక్షించి కర్మ చేయదా చేయకపోవడమే మంచిది కానీ ఒకప్పుడు మజ్బూరన్ అంటూ ఉంటారు అంటే వీడు ఏవో డిజైర్స్ ఉంటాయి ఏవో ఫియర్స్ ఉంటాయి సంసారంలో ఉంటున్న వాళ్ళు గృహస్థాస్తులకి ఏదైనా గృహస్థులు డిజైర్స్ ఫియర్స్ గృహస్థులుగా ఉంటాయా ఏమి అదేం లేదు ఇప్పుడు ఓ ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేసాం అనుకోండి ఓ పాతిక లక్షలు ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేసాం అనుకోండి ఈశ్వర ఈ ప్రాజెక్ట్ సక్సెస్ దాన్ని ప్రార్థన చేశారంటే అది దాని దాంట్లో అది ఈశ్వర ఈశ్వరాత్మ బుద్ధితో చేస్తే దాన్ని సక్సెస్ చేయనే ప్రార్థన కూడా అనవసరం ఎందుకంటే ఇంతలో ప్రార్థన ఎందుగా ప్రార్థన ఈశ్వరాత్మల బుద్ధితో చేసి కూడా ఆ ప్రార్థన కూడా చేయడం దీంట్లో దీన్ని చేయడం ఆ ప్రార్థన చేస్తున్నాడు అంటే దాంట్లో ఎంతో కొంత కల్తీ ఉన్నది ఏమిటా కల్తీ తన ఈగోని ఎంతో కొంత అంశంలో ఒక శాతమో ఐదు శాతమో పది శాతమో కృషి చేస్తున్నాడు అన్నమాట దేవాలయం కడుతూ ఉంటాడు దేవాలయం కడుతున్నాడంటే కేవలము ఈశ్వరార్పణ బుద్ధితో సర్వ పరిత్యాగ భావనతో కడుతున్నాడా దేవాలయం అటువంటి వాడు అలా చేస్తారు కొంతమంది మహాత్ములు వాళ్ళు అయ్యా ఈ దేవాలయం పూర్తయ్యేదాకా నువ్వు కాపాడుతూ ఉందని అలాగే ప్రార్థనలు ఏంటి వాళ్ళు ఏమంటారంటే దేవాలయం కట్టిది నేను కాదు కట్టించి వాడు ఈశ్వరుడు అది సక్సెస్ చేసి వాడు ఈశ్వరుడే ఒకవేళ అది సక్సెస్ కాకపోతే దానికి కూడా కారణం ఈశ్వరుడే అని అంటున్నాను అంతేగాని అది ఈ దేవాలయం నిర్మాణం అగ్గిద్ది రాదు అన్నాడంటే దాంట్లో ఆ దర్శనాలకే వచ్చించినట్టు కాబట్టి మహాత్ములు ఆ తమ వైపుకి ఫలాన్ని ఆకర్షించారు సమస్యలో వదిలిపెట్టేస్తున్నారు కాబట్టి వాళ్ళు కళాకాంక్షతో కర్మ చేయడం అనే ప్రసక్తే లేదు దాన్ని విద్యాత్మ కర్మన అంటారు విద్య కొరకు పరమేశ్వరుని కొరకు చేసేటువంటి కర్మ ఆ కర్మ బంధించదు తన స్వార్థం వైపు ఆకర్షించే కర్మ ఏదైనా బంధిస్తుంది ఇప్పుడు యజ్ఞం చేశారనుకోండి యజ్ఞంలో మూడు అంశాలు ఉంటాయి నేను యజ్ఞం యజ్ఞ అంటే ఈశ్వరుడు అనే అంశం ఉన్నది ఈశ్వరుని కొరకు ఈశ్వరాత్మ బుద్ధితో చేసే కర్మకి కూడా యజ్ఞం అని పేరు ఆ యజ్ఞంలో మూడు అంశాలు ఉంటాయి కొంత త్యాగం చేస్తారు కొంత గ్రహణం చేస్తారు కొంత నియమం ఉంటుంది యజ్ఞంలో నియమం ఉంటుంది నియమం లేకుండా యజ్ఞం ఉంటుంది నియమం అంటే ఏమిటి శ్రద్ధ దేశము కాలము ద్రవ్యము మంత్రము ఇలా కొన్ని శ్రద్ధ ఉండాలి ఆ సందర్భాన్ని బట్టి ఆ దేశం ఉండాలి యజ్ఞానికి దేశం వస్తే సరైన దేశంలో యజ్ఞం చేయాల్సి ఉంటుంది అలాగే సరైన కాలంలో చేయాల్సి ఉంటుంది ద్రవ్యం సరిగ్గా ఉండాలి సరియైన ద్రవ్యం ఉండాలి సో పదార్థములు ఇప్పుడు సత్యనారాయణ వ్రతం చేశారనుకోండి ప్రసాదం ఏం చేస్తారు ఇందుకు కూడా ప్రసాదం పెడతారా పెట్టరు మీరు ఇందుకు కూడా నువ్వు చేస్తూ ఉంటే ఉండుండొచ్చు వేరే సంగతి మేబీ రైస్ డిష్ అయితే పీసా ఇంత వండర్ఫుల్ డిష్ అనేది ప్రసాదం పెడతారా పెట్టరు ద్రవ్యం అనేది ఒకటి ఉంది దాన్ని సో సత్యనారాయణ ప్రసాదం ఏదో సాత్విక ఆహారం అర్థం సత్యనారాయణ ప్రసాదం ఉంటే అలా ఒక లక్షణంగా ఒప్పుకోండి ఆ లక్షణాన్ని మనం మెయింటైన్ చేసుకోవాలి సో సాత్విక ఆహారం అని చెప్పేసి అది అదే ద్రవ్య ద్రవ్యశుద్ధి ఉండాలి శ్రద్ధ ఉండాలి దేశం ఉండాలి కాలం ఉంటుంది ఏదో కాలంలో తీసుకుని సెల్ఫీ చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ నియమాలన్నీ ఉంటాయి నెంబర్ వన్ త్యాగం ఉంటుంది విద్యలో త్యాగం ఉంటుంది త్యాగం అంటే ఏదైతే పది మందిని భోజనం చెప్తాను కొంత హవిస్సుని అగ్నిలో సమర్పించుకున్నాను పూర్వహితుడు ఇవ్వకుండా దక్షిణని ఆయన మనస్సుకి తృప్తి కలిగి విధంగా మరి కరికరికి ఇవ్వకూడదు దేవతకి ఇచ్చే సమయంలో ఆయన మనస్సు సంతోషపడాలి అనే భావనతో కొంత వీడిగా ఇవ్వటము ఇది ఉంటుంది తర్వాత కొంత గ్రహణం కూడా ఉంటుంది గ్రహణం అంటే కొంత తాను పొందుతారు దాంట్లో భాగంగా కొంత తాను పొందుతారు కొంత తాను స్వీకరిస్తారు యజ్ఞ ప్రసాదాన్ని భక్షిస్తారు అది తాను స్వీకరిస్తారు పురోహితుడి దగ్గర మనం అయితే ఆశీర్వచనం తీసుకుంటాడు నీకు శుభం కలుగుదాకా తాను గ్రహిస్తాడు ఈ విధంగా పుణ్యం ఎలాగో గ్రహిస్తాడు ఈ విధంగా గ్రహణం ఉంటుంది త్యాగం ఉంటుంది నియమం ఉంటుంది యజ్ఞంలో ఈ అంశాలన్నీ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఇటువంటి యజ్ఞాన్ని చేసేప్పుడు దాన్ని కేవలము ఈశ్వరార్పణ విద్యతో చేసినట్లయితే అది బంధించకుండా ఉంటుంది ఇప్పుడు మన జీవితంలో త్యాగం లేకుండా గ్రహణం ఉంటే గమనిస్తుంది త్యాగపూర్వకమైన గ్రహణం అయితే బంధము ఉంటుంది బంధ విముక్తికి కూడా ఛాన్స్ ఉంటుంది గ్రహణం లేని త్యాగం అయితే అది బంధహేతు కానీ అలా చూసుకోవాలి దీనికి ఒక ఒక కథ ఉంది ఇంద్రుడు వస్తాడు కర్ణుడికి వచ్చి ఏదో అడుగుతారు కవచకుండలా ఏమో అడిగితే సరే కర్ణుడు ఇచ్చేస్తాడు కర్ణుడు జ్ఞానపురుషుడు కదా జ్ఞానం యజ్ఞం నేను యజ్ఞం చేశాను యజ్ఞం చేయడం అంటే కమిటి కొందరు తిరిగి ఇచ్చేస్తాను పట్టుకోమంటే నువ్వు అడిగావు కాబట్టి బ్రాహ్మణ దర్శనం వస్తాయి ఇంకా అడిగావు కాబట్టి ఇచ్చేస్తున్నాను ఇచ్చేస్తాను దాత ఇప్పుడు కర్ణుడు అవి తీసుకేసుకుని వెళ్ళిపోవాలి ఎక్కడికి వెళ్ళిపోవాలి స్వర్గానికి వెళ్ళిపోవాలి స్వర్గానికి వెళ్దాం అనుకుంటే ఇంక వెళ్ళలేకపోతుంది నేల కనిపిస్తుంది స్వర్గానికి వెళ్ళాలంటే అలా వెళ్ళాలి కదా ఎవరో ఒక నేల కనిపిస్తుంది ఇది ఎక్కడ ప్రారంభంలో నేను దానికి వెళ్ళలేకపోతున్నాను ఏమైపోయింది నాకు అంటే ఇప్పుడు ఆకాశవాణి చెప్తుంది అది కథ ఆకాశవాణి ఏమని చెప్తుందంటే చూడు నువ్వు తీసుకున్నావే కానీ ఏమీ ఇవ్వలేదు గ్రహణమే ఉంది కానీ త్యాగం లేదు ఎప్పుడైతే గ్రహణమే ఉంది త్యాగం లేదో అది నిన్ను బంధించేస్తుంది నీకు బరువు అయితే కిందకి తొక్కేస్తుంది తప్పిస్తే నిన్ను పైకి లేవలేదు అంచేతను నువ్వు ఇంద్రుడు దేవాల దేవేంద్రుడవే దేవతలకు అధీశ్వరుడివే అయినా త్యాగం లేని గ్రహణం ఉంది కనుక నువ్వు పైకి లేవలేవు అలా నేల తప్పించిపోతావు అని ఆకాశవాణి చెప్తుంది ఈలోపు అలాగా అని అప్పుడు తెలుసుకుని మళ్ళీ వెనక్కి కర్ణ దగ్గరికి వచ్చి నీకు ఏం కావాలో కోరుకోవాలి అంటే కర్ణుడు అంటాడు ఏమో నువ్వేది ఎప్పుడు మీకు వచ్చింది నువ్వేది అంటే ఇప్పుడు ఆలోచించి తన దగ్గర ఒక శక్తి ఒకటి ఉంటుంది శక్తి అనే ఆయుధం ఇంద్రుని యొక్క శక్తి చాలా పవర్ఫుల్ ఆయుధం అది ఇస్తారు ఇది ఇది ఒక మనిషిని ఖాయంగా చేస్తుంది ఇది ప్రయోగిస్తే తెలియదు లేని విధంగా సంహరిస్తుంది అసలు అర్జునుడిని కాపాడడం కోసం వచ్చింది అల్టిమేట్ గా అర్జునుడిని ఇంద్రుడు కాపాడలేదు ఎందుకంటే శక్తిని ఇస్తారు ఆ శక్తిని కనుక మీరు దాటిపెట్టి అర్జునుడు మీరు ప్రయోగిస్తే అర్జునుడు ఇస్తారు ఇంద్రుడు ఇచ్చిన శక్తితోటే పోతారు అంటే అర్థం ఇంద్రుడు ఎందుకోసం ఏ స్వార్థం కోసం వచ్చాడో ఆ స్వార్థం లేదు అల్టిమేట్ గా అర్జునుడు రక్షింపబడ్డది ఇంద్రుడి చేత కానే కాదు అర్జునుడు రక్షింపబడ్డది శ్రీకృష్ణుడి చేత రక్షింపబడ్డది ఆ శక్తిని ఘటోత్కృతి మీద ప్రయోజనం ఎట్లా చేశాడు అలాంటి పరిస్థితులు కల్పించి అర్జునుడిని రక్షించారు ఈశ్వరానుగ్రహం చేత రక్షింపబడ్డాడు కానీ ఇంద్రుడి మతల వ్యవహారం చేత రక్షింపబడలేదు కాబట్టి ఇంద్రుడు ఎప్పుడైతే శక్తి ఇచ్చి వేలస్థానం బయటకు మళ్ళీ స్వర్గానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే దిస్ టైం హీ గోసా కాబట్టి జీవితంలో యజ్ఞం ఉండాలి త్యాగం ఉండాలి కేవలం గ్రహణమే ఉండకూడదు ఇప్పుడు అలాగా అంచనా వేసుకుంటూ మనం ఎంత ఇస్తున్నాము ఆయన చేసిన సర్వీస్ని తగ్గట్టే ఇస్తున్నామా అని అలాగా మతలో వ్యవహారం ఉండకూడదు అలాగా ఎకనామిక్స్ క్యాల్కులేట్ చేసుకోకూడదు మన వైపున బరువు ఉండకూడదు బరువు మన వైపున తేలుకున్నారు అంటే మనం తీసుకున్న దానికంటే ఎక్కువ విశ్వసిస్తూ ఉన్నాం జీవనే యావత్ ఆదానం యా ప్రధానం తపోధికం ఇది ఇది రేణీశ్వర అని ఒక ప్రార్థన ఉంది ఏకంగా ప్రార్థన జీవితంలో నేను ఎంత స్వీకరిస్తానో అంతకంటే అధికంగా నేను త్యాగం చేసే అనుగ్రహాన్ని నాకు కలిగించవలసినది వేరే ప్రార్థన అది తీసుకుంది ఇవన్నీ పుస్తకాల్లోనే ఉన్నాయి సమాజ జీవనంలో ఉన్నావో లేవో చెప్పడం చాలా కష్టంగా ఉంది నారాయణ అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ వారంత వంట గురించి ఒకరు లేదని చెప్పేసి పేపర్లో వస్తుంది నారాయణ అనే ఐఏఎస్ తీర్చిక అంశాలు కోర్టు కోర్టులు అంతా గవర్నమెంట్ సస్పెండ్ చేసింది నేను దాంతో కాబట్టి కలెక్టర్ అయింది ఎందుకంటే లంచం ఏంటంటే ఏం లోకండి కలెక్టర్ ఎంత లంచం వస్తే సంతోషపడతారు సో జీవితం అయిపోతుంది ఆమె చేసిన దొరకాలన్నిటికీ ఫలాన్ని పాప ఫలాన్ని అనుభవించి తీరాల్సి ఉంటుంది తప్పించుకునే ప్రసక్తే లేదు కాబట్టి జీవితంలో గ్రహణం నియమం ఉండాలి త్యాగం వీలు లేనంత అధికంగా ఉండాలి ఆ విధంగా మనం ప్రయత్నం చేయాల్సి ఎనివే మార్పుని చూద్దాం యజ్ఞ ఈశ్వర తదర్థం క్రియతే తద్యజ్ఞార్థం కర్మ కాబట్టి మీరు కర్మని చేస్తే అహంకారం కొరకు చేసుకుంటారా ఈశ్వరుని కోసం చేస్తారా అంటే ఈశ్వరుడు అంటే కానీ ఇంకొకటి ఉంది దీంట్లో దోషం దోషం అంటే ఇబ్బంది కలుగుతుంది ఎలాగంటే వీడు ఈశ్వరుడు కోసం చేస్తా ఈశ్వరుని కోసం కర్మ అని అంటున్నాం కదా వీడు ఏమంటాడంటే ఈశ్వరుని కోసం కర్మ అంటే రిచువల్ అని అర్థం చేస్తాడు రిచువల్ అని అర్థం చేస్తాడు రిచువల్ అని అర్థం చేసి ఆ రిచువల్ ని కామ్యంతో చేస్తాడు చేసి నేను ఈశ్వరంలో పూజిస్తున్నాను అలా స్థలాన్ని తన వైపుకి ఆకర్షిస్తే అది బంధహేతులైన కర్మ స్థలాన్ని తన వైపుకి ఆకర్షించకుండా సమష్టిలోకి త్యాగం చేసిస్తే అది ఈశ్వరార్థం కర్మ ఇది ఎలాగంటే నీళ్లు ఉన్నాయనుకోండి నీళ్ళని ఒక పాత్రలో తీసుకుని పైకి ఇస్తారనుకోండి ఏమవుతుంది మళ్ళీ అసలు మీరు విసిరీది కూడా మళ్ళీ మన్నెత్తి మీద పడడం కోసమే విసిరిస్తారు ఆ నీళ్లు ఉంటే అలా బయట వేసాడే కానీ మన్నెత్తి మీద ఇది పూర్వానికి ఒక కథం ఒకడు ఏం చేశారంటే ఆ హిందీలో డబ్బు తీశారు హిందీ నాణాలు వచ్చారు ఒక సర్కిల్ తీశారు చిన్న సర్కిల్ ఒకటి తీశారు ఈ నాణ్యాలను నేను బయటకు ఈ దర్శిలో పడ్డవి నావి బయట పడ్డవి దేవుడి అది ఇంటిలేదు దేవుడుగా ఓకే అదో కథ ఇది ఇది ఎలా ఉందో చూడండి ఈ వేరియేషన్ ఎలా ఉందో చూడండి మీరు సంస్కృతుడు అనమాట సర్కిల్లో పడ్డది చిన్న సర్కిల్ గీసి సర్కిల్లో కానీ చిత్తూరులో దేవుడి అనేది మీకు పక్కన ఇంకొకటి వాడే ఉన్నాడంటే మళ్ళీ వీళ్ళు తీసుకున్నాడు బయటకు తీసుకురాడు దేవుడు పరుగు ఉంటాడు కాబట్టి దేవుడికి వెళ్ళిపోయేవన్నీ దేవుడు కింద పెట్టేవన్నీ నా ఏడు ఊడని అంటే అన్ని ఇచ్చేస్తున్నారు కదా వీడికంటే వాడు దేవాలయం చూడటానికి ఎలా ఉంది వీడికంటే వాడు చాలా ఉదాహరణ ఉంది బట్ ఈ పాయింట్ మరి ఎన్ని తీసుకుంటే అన్ని మళ్ళీ వాడి మీద అలా ఊరికే పేరు దేవుడే కానీ అంతా మళ్ళీ మనకి వచ్చింది దీన్ని విజ్ఞార్థం కర్మానం వాటర్ని ఏం చేయాలంటే యాటమైజ్ చేసేసుకోండి యాటమైజ్ చేసేసుకోండి అంటే చాలా స్ప్రేకర్లు చేసేసి అట్మాస్ఫియర్ లో వదిలేస్తారు వదిలేస్తే అప్పుడు ఏమవుతుంది ఆ వాటర్ ఇది వెనక్కి అలా చేయాలంట ఆ కర్మ ఫలాన్ని మనం ఎదుట ఆకర్షించాలి అలా కర్మ చేస్తే అది పరిధించదు అది ఈశ్వరార్థం కర్మ అనబడుతుంది వేదంతాల భాష్యకారులు తస్మాత్ కర్మణ అన్యత్ర అన్యత్ర అంటే చూడండి అన్యేనా అర్థం జనరల్ గా త్రా అనే ప్రత్యయం త్రసిన్ అని అంటారు సో త్రా అనేది సప్తమయ అర్థంలో వస్తుంది కానీ ఒకప్పుడు ఇతర విభక్తుల్లో కూడా వస్తుంది సో ఇక్కడ అలాంటి సందర్భం అన్యత్ర అంటే అన్యేన ఇతరమైన ఏమిటది కర్మ అన్యేన కర్మణ లోకోయం అధికృత కర్మకృత్ కర్మబంధన కర్మ ఇవ బంధనం యొక్క కోయం కర్మబంధన లోక లోక నటు యజ్ఞ కాబట్టి ఈశ్వరార్థం కర్మ చేస్తే అది బంధించడం అన్యత్ర దానికి భిన్నమైనటువంటి కర్మ కనుక మీరు చేసినట్లయితే అన్యేన కర్మ ఇతరమైన కర్మ చేత మానవుడు బంధింపబడతాడు ఇది డిస్టర్బెన్స్ ఉంది కదా ఆ డిస్టర్బెన్స్ ని ఎలా తగ్గించడం ఎందుకంటే ఈ తలుపు వేస్తే కిట్టి వేసి సంఖ్య పెంచాలి ఆ వెనకాల ఈ నెల్లికి వాళ్ళు చెప్తే వాళ్ళు చేయరు చెప్తే ఏం చేస్తారు చెప్తే చేసి అంత సత్పురుషులు అయితే అలా వాళ్ళు కూడా మనం ఇచ్చినట్టు వాళ్ళు ఏదో పొలిటికల్ క్లారిటీ కూడా ఉన్న వాళ్ళు వాళ్ళు మన మీద వస్తారు అది ఆశ్రమం అంటే ఇక్కడ ఎందుకుందని అలా వాళ్ళ దగ్గరికి రెసిస్ట్ నేను క్రైస్తు చెప్తాడు ఫాలో ఇది అకామిడేట్ మనం మారాలి వాళ్ళని మార్చుకోవాలి మనమే మారాలి ఎనివే సో ఇక్కడ ఈ శక్తి ఎవరికండి ఈ శక్తి ఎవరికంటే కర్మని అధికృత కర్మకృత కర్మాధికారము కలిగి కర్మ తీసుకుంది అంటే ఈ శక్తి ఆత్మజ్ఞాని కొరకు కాదు అని ఆత్మజ్ఞానికి ఆత్మజ్ఞానం చెప్పి కర్మ బంధించిగా బంధించదా ఇలాంటి ప్రసక్తే మీరు చేయకూడదు ఇప్పుడు పన్ను కట్టడం అనే లా ఎవరికి ప్రజలకి రాజుకి కాదు రాజు పన్ను కట్టడం అంత అంతా ఆయన దగ్గర సంపద అంతా ప్రజలదే కాబట్టి లా ఇన్కమ్ ట్యాక్స్ లా ఉందంటే నేను పాత సందర్భం చెప్తున్నాను అది రాజుకి అప్లై కాదు అది ప్రజలకు అప్లై అవుతుంది అదేవిధంగా ఆత్మజ్ఞానికి వ్యక్తి అప్లై కాదు అని సూచించడం కోసం శంకరులు అధికృత ధర్మ సంతరించారు కర్మయోగ్యత కలిగి కర్మ చేసేవాడు కర్మయోగ్యత ఎవరికి ఉంటుందో తెలుసునండి కర్మయోగ్యత ఎవరికి ఉంటుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి యోగ్యత ఎవరికి ఉంటుంది యోగ్యత అలాగే కర్మయోగ్యత ఎవరికి ఉంటుందంటే కష్టపడి కర్మయోగ్యత కష్టం అకర్తృ ఆత్మస్వరూపమునందు నిష్ఠ కలవారికి కర్మయోగ్యత ఉండదు కర్మ బంధము ఉండదు ఈ శక్తి వాడి కొరకు సో కర్మబంధన కర్మబంధన అంటే కర్మబంధము అని కాదు కర్మ యొక్క బంధము కలవాడు బహుదీపం సో ఇతరమైన కర్మ అంటే ఈశ్వరార్పణ బుద్ధితో కాకుండా ఫలమును తన వైపుకి ఆకర్షించే కర్మచేత మాత్రమే లోక అంటే మనుష్య ఈ మానవుడు బంధింపబడుతూ ఉంటారు యజ్ఞం మాత్రం బంధించదు ఇప్పుడు దీంట్లో ఉన్న స్థితి ఏమిటంటే మీరు అహంకార ప్రేమితులై కర్మ చేస్తే బంధిస్తుంది అహంకార ప్రేరణ అని చదువుని కర్తను నేను అనే ఆ కర్త యొక్క ప్రేరణ కర్త యొక్క ప్రేరణ ఏమిటంటుంది భోక్తృత్వం ఉంటుంది నాకు ఫలానా ఫలం కావాలి అనే భోక్తృత్వంతో కర్తని ఆ ప్రేరణతో ఫలాకాంక్షతో వీరు చేస్తారు అహంకార ప్రేరణతో చేసినటువంటి కర్మ బంధిస్తుంది ఒకప్పుడు ఈశ్వరీయ ప్రేరణతో చేస్తారు ఈశ్వరుని ఆరాధించినట్టు అవుతుంది సాధన చేస్తే సమాజ రూపంగా ఉండే ఈశ్వరుడికి మనం ఒక ఉపహారాన్ని సమర్పించినట్టు అవుతుంది దానివల్ల లాభం ఏమిటి అనే ప్రశ్న ఈ దాని వల్ల లాభం ఏమిటి అనే ప్రశ్న వేస్తున్నాను అంటే వాడు సంసారం దర్శుడే ఆ ప్రశ్న ఎత్తకుండా తలనే తల ఎత్తకుండా కేవలము ఈశ్వరార్పణ బుద్ధ కర్మానుష్ఠానం జరగటం ఉన్నదే ప్రీతి ఆనందం గలవాడై స్పాంటేనియస్గా సూర్యుడు చంద్రుడు నదులు వాయువు వలె కర్మానుష్ఠానం చేస్తాయి వాళ్ళని బంధించాలి కాబట్టి వాళ్ళు కర్తయే నేను కర్తనని అనుకుని చేసినా కూడా బంధించాలి కాబట్టి దీన్ని ఏమంటారంటే అహం బలి అని అంటారు అహమ్ముని బలి చేయాలి బలి బలి అంటే ఉపహారంలో అర్థం బలి అంటే తలను అర్జేయడం ఎలా అర్థం అలాంటి అర్థం వచ్చింది విద్యమాన అర్థం అలా వచ్చింది సమాజంలో బలి అంటే ఏంటో అర్థం లోకంలో కట్టి పెట్టుకు తమ నరికేయడాన్ని బలైన అలా అంటారు బలి అనే సర్వేమై దేవా బలి మావహంతి బలి అంటే ఏంటండి అక్కడ బలి అంటే పూజా ద్రవ్యమే అనేక సందర్భాలు భూత బలి సో గృహి భూత బలి నిజస్తే అనే గృహి అంటే గృహస్థుడు భూత అంటే తాపులు పిల్లలు మొదలైన కాబట్టి బలి ఆహారమును దత్తే ఇస్తున్నాడు ఇది బలి బలి అంటే సామాన్యం కాదు అలాంటి అర్థం వచ్చిపోయింది సమాజంలో వాటెవర్ కాబట్టి సో అహంబలి బలి అంటే మన కథలు చెప్తూ ఉంటారు రావణాసుడు కత్తి తీసుకుని తాను తల నడిపేస్తారు అవును పది తలలు ఉన్నాయన్నారు కాబట్టి ఓ తల నడిపేది ఉన్నదే ఒక తల అయితే ఇంకేం నడుపుతాడు ఎవరు నడుపుతారు దేని నడుపుతారు ఉన్నదే ఒక తల అలాగే ఇతరులుగా తీసుకోకూడదు తల నడిపేసేది అంటే అహం అహం బలి ఆ అహంబలి చేయాలి సర్వమేధయాగము అని ఉంటుంది సర్వమేధయాగం అని విషావస్యోపనిషత్తుకి పూర్వమే వస్తుంది అది విషావస్యోపనిషత్తు నలభైవ శాస్త్రం ఇది శుక్లయుగం గారి సంగీతంలో నలభైవ శాస్త్రం విషావస్యోపనిషత్తు అవునండి ఈ సర్వమేధయాగము అనేది ముప్పై ఆరు నుంచి ముప్పై తొమ్మిది వరకు మూడు శాస్త్రాలలో ఉంది అక్కడ ఏం చేస్తారంటే సాధకుడు సర్వము సమస్య చేస్తాడు ఆ కర్మంలో తాను కూడా ఉంటాడు ఆత్మయాది అని కాదు కూడా అహంకారం వైపుకి ఫలాన్ని ఆకర్షించకుండా కర్మ ఫలాన్ని ఈశ్వరుడికి సమర్పించి కేవలం ఈశ్వరాత్మ బుద్ధితో కర్మలు వారిని ఆత్మయాది అని వర్ణించారు ఎందుకంటే ఎన్ని కర్మలు చేసినా అహంకారం యొక్క ఫలాకాంక్షని సంతృప్తి పంచడం కోసమే మానవుడు చేస్తూ ఉన్న సందర్భంలో వీడు అహంకారాన్నే బలిస్తాడు అటువంటి అహం బలి సో సర్వమేధ యాగాన్ని వీడు చేస్తాడు దాన్ని యజ్ఞము అని అంటారు అంటే ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తారు అటువంటి యజ్ఞము బంధించదు యజ్ఞార్థమైన కర్మ బంధించదు కానీ నటు యజ్ఞార్థ యజ్ఞార్థము కంటే అన్యమైన కర్మ ఉన్నదే అది మంచిది నిజానికి దేవతలు రాక్షసులు అని ఉంటుంది దేవతలు రాక్షసులలో ఇది తేడా ఏంటంటే దేవతలు రాక్షసులు తమ ఉపభోగం కొరకు కర్మను చేస్తారు దేవతలు పరోపకారం కొరకు లేక ఈశ్వరుని కొరకు కర్మలు చేస్తారు సూర్యుడు దేవత ఎందుకని సమష్టి కోసం కర్మలు చేస్తున్నారు చంద్రుడు దేవత నది దేవత నది దేవత అంటారు ఎందుకంటే సమష్టి కోసం ప్రవహిస్తారు వాయువు దేవత వనస్పతి దేవత చెట్టు వనస్పతి దేవత ఎందుకని పరోపకారం కోసం అది పెరుగుతోంది పళ్ళని కాస్తుంది ఆ విధంగా కాబట్టి ఈ విధంగా ఎక్కడెక్కడైతే ఈశ్వరాత్మము కర్మ చేస్తారో అది దేవత ఎక్కడైతే తన కోసమే కర్మం చేస్తారో రావణాసురుడు తపస్సు చేశారు వాడు ఈశ్వరారాధనే చేశారు వాడు దేవుణ్ణి పూజించేదండి వాడు రుద్రాభిషేకం చేశారు అన్ని చేశారు కానీ దేనికోసం చేశాడు తన భోగం కోసం తన అహంకారాన్ని బలం చేసుకోవడం కోసం తన అధికారం కోసం చేశాడు అంత సెల్ఫ్ సెంటర్ చేసేసాడు కాబట్టి రావణాసుడు ఏమయ్యాడు రాక్షసుడయ్యాడు హిరణ్యవేశుడు కూడా రాక్షసుడయ్యాడు తపస్సు ఈ రాక్షసులు అందరూ తపస్సు చేస్తారు మీరు గమనించలేదు ఇలా తర్వాత ఉంటుంది వీళ్ళ తపస్సు మామూలు సాత్వికుడి తపస్సు కంటే కూడా కఠినమైన తపస్సు చేస్తారు చాలా గట్టి తపస్సు చేస్తారు కాబట్టి తపస్సు చేసిన వాడల్లా దేవత అయిపోదు నిజానికి రాక్షసులు చాలా కఠినమైన కఠోరమైన తపస్సు చేస్తారు దేవత అంత తపస్సు చేయలేదు సో ఆ విధంగా ఆ తపస్సు ఎక్కువ చేసి కానీ అదంతా తన స్వార్థం కోసం చేస్తుంది వాడు రాక్షసుడు అసురుడు అని అంటారు మన జీవితంలో అసుర సంస్కారములు మనల్ని బంధిస్తాయి దేవతా సంస్కారములు మనల్ని విముక్తిని చేస్తాయి తర్వాత మీకు కథలో దేవాత్మ సంగ్రామంలో ఎప్పుడు కూడా ఈ సంగ్రామం ఉంటుంది మన మన హృదయంలో ఏ దేవాన్ని ఉపనిషత్తులు శంకరులు బాగా నిరూపించారు తత్వాన్ని కూడా వచ్చింది ఈ దేవాత్మ సంగ్రామం ద్వారా అక్కడ శంకరుల యొక్క వివరాలను తీసుకోవడం బ్రహ్మవిద్యా ప్రారంభంలో ఉంది తెలుగులో ఉంది కాబట్టి చూడొచ్చు నేను మనం చేశాను ఎనివే సో ఇప్పుడు ఈ కథలో దేవతలకి రాష్ట్రపతికి ఎప్పుడూ తప్పనే ఎందుకంటే మన హృదయంలో కూడా కామన్ బయలుదేరుతుంది వెంటనే మళ్ళీ శ్లోకం వస్తుంది ఎందుకు కామన్ ఎందుకు మనకి అని ఒక సంస్కారం వస్తుంది అప్పుడే రెండింటికి మధ్యన సత్తారు దేవుని దగ్గర ప్రాస్కారం కూర్చున్నప్పటికీ ఈ కామనాలు ముందుకు వస్తుంది ఈ సంస్కారం ఈ దేవతా సంస్కారం ముందుకు వస్తుంది కామన వద్దులేదనిపిస్తుంది ఏదో వద్దుకోవడం అంటే ఈసారి ఎక్సెప్షన్ ఇద్దరు మనకి ఈ పని అవ్వాలి కదా అని మళ్ళీ ఎందుకంటే మనకి జగత్తు శక్తిగా భావిస్తుంది ఈ జగత్తులో జరిగిన ఘటనలు జరుగుతున్నవి జరగబోయేవి ఇవన్నీ యథార్థములని వీటి ఇంపాక్ట్ మన మీద ఉంటుందని అనే ఒక భయంకరమైన అజ్ఞానంలో మనం జీవిస్తూ ఉంటాం ఎన్నెన్నో ఘటనలు జరిగాయి అవి ఏ ఇంపాక్ట్ ఉంది మన జీవితానికి ఏ ఇంపాక్ట్ ఉంది ఎలా ఆ ఘటన దాని ఘటనలు జరుగుతున్నా మనం జరిగిపోయేదాన్ని మనం జరుగుతాం అదే ఎవరైనా ఊహించారండి ఈ రిజిస్ట్రేషన్ సినిమా వస్తాయని ఎవరైనా ఊహించారా ఏ ఒక్కడూ ఊహించడం అలాంటిదేమో వస్తుంది ఎవరు ఊహించలేని విధంగా వస్తుంది అపోజిషన్ వాళ్ళు ఊహించరు పాలక పక్షం వాళ్ళు ఊహించరు అలాంటి ఒక పిడుగు ఊహలకు వచ్చి నెక్స్ట్ పడుతుంది వీళ్ళేవో లక్ష తొంభై ఊహలు వీళ్ళు చేస్తూ ఉంటారు అవన్నీ కొట్టుకుపోతాయి ఏదో కొత్తది ఏదో వస్తుంది అంచేతనే నేను అంత ప్రొడిక్షన్ చేయటం కుదరదు అని నేను అందుగురించి అంటాను ప్రొడిక్షన్ అంటే ఏడాది వ్యాసంగాలం ఎక్కువ ఉంటుంది అలాంటి ప్రొడిక్షన్ కాదు ఎవరైనా ఒక్కరు ప్రొడిక్ట్ చేశారా వాజిపాయి ప్రేమించినప్పుడు మన్మోహన్ సోనియా గాంధీ కారు ఇంకొకడు ఎవరో థర్డ్ పర్సన్ అవుతారు మన్మోహన్ సింగ్ అవుతారు అని ఎవరైనా ఒకరు ప్రెడిక్ట్ చేసిన చూపించండి ఈ ప్రెడిక్ట్ చేసిన వాళ్ళందరూ అయితే వాజ్పేయి అవుతారంటారు లేకపోతే సోనియా గాంధీ అవుతుందంటారు లేకపోతే ఎవరైనా ఒకరు ఉంటే ఇంకొక థర్డ్ ఆల్టర్నేటివ్ కూడా ఉంది అని అన్నవాడు ఎవరైనా ఉంటే వాళ్ళ విధంగా మొదలయ్యారు వీళ్ళు ఎలా చెప్తారంటే ఎలా కావలిస్తే అలా అన్వయించడానికి వీలుగా వీలుగా చెప్తారు ప్రదక్షిణ దాన్ని ఎలాగైనా అన్వయించింది రెండు వేల ఆరో సంవత్సరంలో చాలా ప్రధానమైనటువంటి రెవల్యూషన్ అది చరిత్ర పుటల్ని మార్చేసేటువంటి ఘటన అవుతాయి ఏం చెప్తారు అంతేగాని అలా చెప్తారే కానీ ఆ బిల్డింగ్ పడిపోతుందని చెప్పడం ఇలాంటి జనరల్ ప్రొడిక్షన్స్ అది రైట్ అవుతాయి నేను నేను చెప్తాను దీనికోసం నేను మానిటరింగ్ అని నేను నాకు గ్రహాలు లేదా ఎన్నిగా ఇంతవరకు తెలియదు అయినా నేను చెప్తాను తెలియకపోయినా చెప్తాను ఎందుకంటే ఈ ప్రొజెక్షన్స్ చేయటానికి ఆ ధోరణ వచ్చేసారు ఆ యాటిట్యూడ్ ఉన్నారు ఆ భాష అది ఉన్నారు సో ఈ కాబట్టి ఇప్పుడు ఈ కథలో ఈశ్వరుడు ఎవరి పక్షాన ఉంటాడు ఎప్పుడు దేవతల పక్షాన ఉంటాడు రాక్షసుల పక్షాన ఒక్కసారి కూడా ఉంటారు ఒకప్పుడు వాళ్ళ పక్షాన్ని ఉన్నప్పుడు నటించిన మళ్ళీ దేవతల పక్షానికి వచ్చేస్తూ ఉంటారు ఎందుకంటే యజ్ఞార్థ కర్మలో ఈశ్వరార్పణ బుద్ధితో చేసి కర్మపక్షాన్ని ఇస్తున్నది ఉంటారు స్వార్థ బుద్ధితో చేసి కర్మపక్షాన్ని ఇస్తున్నది ఎందుకుంటాడు ఈశ్వరుని నువ్వే పక్కన పెట్టేసాయి కదా ఈశ్వరుడు పక్కకి వెళ్ళిపోవడం కాబట్టి మనం కర్మ చేస్తే ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి దీంతో రహస్యం ఉందండి ప్రతి మానవుడు హ్యాపీనెస్ ని కోరుకుంటాడు కానీ హ్యాపీనెస్ పోరాటంలో తప్పు లేదు ఇది వెరీ జెన్యువైన్ యాక్స్పిరేషన్ ఎందుకంటే నాకు ఆనందం కావాలి అనే అనే ఆకాంక్షలో ఆ శక్తిరాత్మ యొక్క స్వరూపం ఉంటుంది వాడి స్వరూపం ఆనందం ఇంకేతను వాడు ఆనందం కావాలి అని కోరుకుంటాడు మీకు వేరు నిద్ర స్నానం చేయాలి స్వచ్ఛంగా ఉండాలనిపిస్తుంది ఎందుకు తెలిసిన ఆత్మస్వరూపము స్వచ్ఛత అందుకోసం ఆ అకాంక్ష అలా ప్రకటన అవుతుంది ఉండాలి అనే అకాంక్ష ప్రకటన అలాంటి ఆకాంక్ష వారికి ప్రకటన కావటం లేదంటే వాడు అసూల పోటీగా పడిపోయాడని అర్థం రాక్షస పోటీలో పడిపోయాడని అర్థం అలాగే ఆనందం కావాలి అని కోరుకుంటారు దుఃఖం కావాలని ఎవరైనా కోరుకుంటాడా కోరుకోడు దుఃఖం కావాలని కోరుకోడు దుఃఖం వస్తే నేను దాన్ని సర్దుబాటు చేసుకుంటాను సహిస్తాను అని వివేకం ఉంటుంది అంటారు అది వేరే సంగతి అంతేగాని నాకు అదే కావాలని ఎవరు కోరుకోరు ఎందుకంటే ఆనందం కావాలి అని కోరుకోవటంలో వాడు తన స్వరూపాన్నే ప్రకటిస్తున్నాడు కాబట్టి ఆ కోరిక తప్పు కాదు కానీ the methods are all wrong very crude and methods చాలా కరెక్టివ్ అంటే మనిషిని పాడు చేసే ఆనందం కావాలని కోరడంలో తప్పు లేదు సో ఆనందం ఎలా వస్తుందో మీకు హ్యాపీనెస్ ఎలా వస్తుందో చెప్పుకుంటారా అహంకారం వైపు హ్యాపీనెస్ మీరు ఆకర్షిస్తే మీరు దుఃఖం విడుతుంది అహంకారం వైపు ఆకర్షించకూడదు హ్యాపీనెస్ హ్యాపీనెస్ ని పది మందికి పంపించి ప్రయత్నం చేయాలి అంటే అర్థం ఏంటి be happy make others happy be happiness you will become happy happiness your life will become నిహరత్ రహస్యం ఈ రహస్యం మనిషి బుద్ధిలో ప్రవేశించడానికి పెద్ద సమస్య అది ప్రవేశించదు వాళ్ళ అజ్ఞానంలోనే ఉంటారు మనిషి make others happy you will be happy seek happiness for yourself you will be నిహరత్ ఎందుకంటే అది ప్రకృతి రహస్యానికి విరుద్ధమైపోతుంది నాకు ఈ అహంకారానికి ఈ దేహాభిమానం గల పరిచ్ఛన్న వ్యక్తికి హ్యాపీనెస్ కావాలి అని వీడు ప్రవర్తించేటంటే వీడు బతుకంతా దుఃఖమైనది అలా కాకుండా ఈ అహంకారానికి హ్యాపీనెస్ అనే ధోరణ పక్కన పెట్టేసి let me make others happy అనే పద్ధతిలో కనుక వీడు ప్రవర్తించేటంటే వీడి జీవితం హ్యాపీ అయిపోతుంది అది రహస్యం నా దగ్గరికి ఒక వ్యక్తి వస్తానని ఫోన్ చేశాను ఈ వ్యక్తి కొంత కొంత మతలదు వ్యక్తి ఇంతకుముందు కొంత ఇబ్బంది కలిగించాను నేను అనుకున్నాను వీడు వస్తానని ఫోన్ చేశాడు కాబట్టి వీడిని నేను నిలదీస్తాను మన వాళ్ళు అలా అంటారు వీడిని నిలదీస్తాను అని అంటారు కదండి వీడిని నిలదీస్తాను వీడి వీడిని వీడిని పట్టుపడతాను వీడిని నిలదీస్తాను అని అనుకుంటారు కదా నేను అనుకున్నా వీడిని నిలదీయాలి కదా అని అనుకున్నాను అయితే ఇంకా ఐదు నిమిషాల్లో వాడు వస్తున్నాడుగా మళ్ళీ అనిపించింది ఎందుకు నిలదీయడం ఏమిటి వస్తుంది నిలదీస్తే ఏమొస్తుంది వేలమోహం వేస్తాడు వేలమోహం వేస్తాడు చాలా ఉదారమైన వాడైతే క్షమించమంటాడు అహంకారం అద్దొస్తే క్షమించడం కూడా అందు వేలమోహం వేస్తాడు తర్వాత ఒక రకమైన అవమానం ఫీల్ వెళ్ళిపోతాడు అది జరిగింది దానివల్ల నాకేమిటి ప్రయోజనం నాకేం ఉపకారం అంటే కక్ష తీరిందని అనుకోవాల్సింది అది వివేకమైన అధ్యాత ఈ నిలదీయడం అనే యాటిట్యూడ్ సరికాదేమో I will do like this అతన్ని నేను క్షమిస్తాను అతను అడగకుండానే నేను క్షమించేస్తాను ఐ విల్ ఫర్గీవ్ అండ్ అతను ఏ సంతోషం నా దగ్గరికి వచ్చాడో ఐ విల్ బ్లెస్ హిమ్ అంటున్నాను అని నేను అతను వచ్చాడు వచ్చిన తర్వాత నేను ఏం చేశానంటే అతను కోరిన కోరిక ప్రకారంగా I blessed him and I satisfied him and continue అతను నాకు చేసిన అపకారం నేను పైకి స్మరించను కూడా స్మరించలేదు అతను పాపం ఎంతో చిన్న చిన్నపుచ్చుకుని మీరు నాకు ఎంతో సమయానికి ఉపకారం చేశారు నేను మీకు ఎంతో కృతజ్ఞత నేను థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాను హ్యాపీగా వెళ్ళిపోయాను అతను వెళ్ళిపోయిన తర్వాత నా మనసులో నేను చూసుకుంటే I was very happy that I had the right for some reason I was happy నేను కంపేర్ చేసుకున్నాను సపోజ్ అతన్ని నేను నిలదీసుకుంటే ఏమైంది ఏమైంది చెప్పండి మీరు అతను అన్హ్యాపీగా వెళ్ళిపోతాడు అన్న what will be my fate afterward I will remain unhappy ఇది సీక్రెట్ కాబట్టి make happy and be happy అది secret there is no other way to be happy make happy you will be happy seek happiness your life will be miserable ఇది యజ్ఞాస్థాత్కర్మలో నియంత్రణ లోపోయం కర్మబంధన అహంకార కాబట్టి ఎప్పుడూ కూడా అహంకారానికి హ్యాపీనెస్ మీరు సీక్ చేయద్దు అసలు ఏమీ సీక్ చేయద్దు అహం బలిదానం చేసేటువంటి ప్రయత్నం చేయాలి బలి బలి చేసిన పనిదే అంతేకాదు దాన్ని బలిదానం అంటారు అహంకారాన్ని హోమం చేసేయాలి దాన్ని సర్వమేధయాగం అంటారు అహం నాకే పెట్టింది మీరు మొత్తం మీకున్న సంపదంతా దానం చేసినా అది ఆయా దానములు అవుతాయి తప్పిస్తే సర్వమేధం అవుతుంది ఏదో అశ్వమేధం అవుతుంది ఈ మేధం అవుతుంది ఆ మేధం అవుతుంది కానీ సర్వమేధం అవుతుంది అహమ్ముని దానం చేసేస్తే మమ దానం చేసేసి అహమ్మును కూడా దానం చేసేస్తే బలి చేసేస్తే సమర్పణ చేస్తే అది అహం బలి అది సర్వమేధ వారు ఆ కర్మను ఈశ్వరార్థం చేసినట్లు అయిపోతుంది ఈశ్వరుడితో మమేకమైపోయి వారు మోక్షాన్ని పొందుతారు అంటే తన ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటాడు అసక్తనం శుద్ధం అవుతుంది జ్ఞానం కలుగుతుంది మోక్షాన్ని పొందుతాడు కాబట్టి ఎప్పుడూ కూడా ఈశ్వరార్థం కర్మ చేయాలి తదర్థం కర్మ కౌంటేయ కురి అని అంటున్నాడు ఆయన సమాచార అని అంటున్నాడు భాష్యం చూద్దాం అత తదర్థం యజ్ఞార్థం కర్మ కౌంటేయ ముక్త సంగ కర్మఫల సన్ సమాచరా నిర్వర్తయా కాబట్టి హే కౌంటేయ కర్మను చేయి కర్మను మానేసి కర్మనికి మానేస్తే వెళ్ళిపోయింది దానివల్ల ఏమైనా సిద్ధించి అది అవ్వదు కూడా అది వర్కౌట్ కాదు సో కాబట్టి నువ్వు ఏం చేస్తావంటే కర్మను చేయి తదర్థం తదంటే యజ్ఞం యజ్ఞం కొరకు కర్మను చేయి యజ్ఞం అంటే ఈశ్వరుడు ఈశ్వరుని కొరకు కర్మను చేయి అసలు యజ్ఞం అంటే యజ్ఞం అంటే అగ్నిని గ్రహించి హోమం చేసి దీనివల్ల నాకు ఈ ఫలం కావాలి అని కోరడము అది యజ్ఞం యొక్క అపభ్రంశము రూపం యజ్ఞం యొక్క తక్కువ స్థాయి రూపం యజ్ఞం యొక్క రూపం ఏంటంటే అహం బలి హమ్ముని సమష్టికి సమర్పించి వేయటము అది యజ్ఞం యొక్క సర్వోన్నతమైన రూపం కాబట్టి ఆ విధంగా యజ్ఞం చేయాలి ఇది కూడా యజ్ఞమే అన్నారు ఎందుకంటే విధిదానికి ఉండే కోరికను బట్టి సమర్పణ అనే అంశం ఒక ఇతర ఉంది కనుక ఇది ఒక కుక్క నిజం వేస్తారు కనుక యజ్ఞం అన్నాడు కానీ వీడు ఇచ్చేది తక్కువ అని పుచ్చుకునే చేస్తున్నాడు అంతే కదండి చాలా నీలాలు సమర్పించారు చాలా నీలాలు సమర్పించారు ఆ మాట తప్పు తప్పు కదండి హౌస్ వెళ్ళే తరగతి వెళ్ళి కిషాలను సమర్పించలేదు వాటి వదిలి పెట్టినోదిలే నవనాథ్ గివెన్ ఇది ఎవరు మొదలు పెట్టాడో కిషాలను సమర్పించడం మొదలు పెట్టడం ఉంటలేదు నేను కిషాలకి సమర్పణ ఏంటండి ఎవరికంటే అక్కడ సమర్పణ ఉంది నాకు ఉపయోగకరమైన లేదో నేను సమర్పించాలి కానీ దేశాన్ని సమర్పించడం ఏంటి దేశ గొప్పనము అంటే అర్థం ఏంటంటే అహంకారాన్ని తగ్గించుకోవడం కోసమే అది ఒక రిచువల్ గా చెప్పారు కానీ ఇప్పుడు సన్యాసం ఉంటుంది సన్యాసంలో ఏం చేస్తారు సన్యాసంలో స్టెప్స్ మేజర్ స్టెప్స్ ఏంటంటే రేపు సన్యాసం ఉందా ఇవాళ వీడికి మొన్ననం చేస్తారు పిల్లకట్టేస్తారు మొన్నటి సన్యాస సమయంలో ఆ పిలకని కత్తిరిస్తారు సన్యాసం ఇచ్చిన మహాత్ముడు పిలకని కత్తిస్తారు చిన్న పిల్లకని కత్తిరిస్తారు అది కత్తిరిస్తారు అక్కడతో వీడు త్యాగం చేశారు దేన్ని త్యాగం చేశారంటే అహం బలి చేశారు అది అక్కడ అర్థం అంటే అహంకారాన్ని తొలగించుకునేటువంటి పద్ధతిగా ఒక రిచువల్ గా పెట్టుకున్నారు కానీ దీంతో సమర్థించడం ఉంది ఏదైనా ధనమో లేకపోతే ఏదైనా వస్తువో ఏదో ఇచ్చే సమర్థం కాదు దీంతో సమర్థన ఉంది ఆ రకంగానే దాన్ని అర్థం చేసుకోవాలి కాబట్టి అహం బలియే బలి దాన్నే సమర్థించాలి ఎప్పుడైతే మీరు అహంని సమర్పించారో అహం వైపుకి ఫలాన్ని ఆకర్షించడానే ప్రసక్తే ఉంది కాబట్టి ముక్త సంగ సమాచారం గుప్త సంగ్రహ అంటే ఫల కర్మఫల సంగ మధ్యకత్వం సమాచారం ఎప్పుడు కూడా చూడండి అహం అనే దాన్ని అదొక ఎంటిటీ అని ఫలాసక్తి అనేది దాన్ని ఉండే లక్షణం అని మీరు అలా అనుకోకూడదు ఇది ఎలాంటి గోడ ఉంది గోడలే తెల్లని పేరు వేశారు అలాగేం కాదు అక్కడ అహం అనేది ఒకటి ఉంటుంది దానికి ఈ లక్షణం దాంతో దుఃఖిని ఈ లక్షణం ఒకటి ఉంటుంది ఇలా కాదు అక్కడ పరిస్థితి అహం అంటే అహం అనేది ఒక ఎంటిటీ కాదు కొన్ని డిజైర్స్ కొన్ని ఫియర్స్ కలిసి ఒక ముద్ద చేస్తే దాని పేరే అహం వరసికల పురుష సో కొన్ని తత్వాలు ఒక చోటకి చేరి ఆ తత్వాల్లో మీకు ఈ దోషాలన్నీ ప్రకటన అయితే దాని మీద అహం కాదు అధ్యా అహం మీద అధ్యాసం అహం అనేది ఒక ఎంటిటీ కాదు అహం మీద సర్వప్రథమ అధ్యాసం అన్ని నిద్ర లేస్తూనే ఏ అభ్యాస ఉండదు తర్వాత అహం అనేది వస్తుంది అది మొత్తంగా తిన్నారు ఇంకా తర్వాత మిగతా అహం పురుష అహం పత్ని అహం ప్రతి వీడి అభ్యాస అహం పిత ఈ అభ్యాసాలు వస్తాయి అహం పురుష అహం స్థూల ఇవన్నీ వస్తాయి కాబట్టి అహం అన్నది సర్వప్రథమ అభ్యాస అది అభ్యాస ఇక్కడ ఏదో పర్ఫెక్షన్ రాంగ్ పర్ఫెక్షన్ దాంట్లో అదొక ఇంటికి ఏం కాదు కాబట్టి ఫలాసక్తి ఏదైతే ఉన్నదో అంటే ఈ ఫలం నాకు కావాలి అనే ఆసక్తి ఏదైతే ఇది నాది ఇది నేను ఇది నాది అనే ఈ ఆసక్తి ఏదైతే కలదో అదే అహం అంటే ఇది అంతకంటే వేరే అహం అనేది వేరే ఉన్నది దాంట్లో ఏమవుతుందంటే సపోజ్ మీరు ఒక స్పాంటేనియస్ నేచర్ డెవలప్ చేశారనుకోండి ఏమిటి ఫలాసక్తి ఉండదు అసలు ఫలం అనే మాట అండదు ఫలం అనే దృష్టి ఉండదు నాకేం లాభం అనే దృష్టి ఉండదు అసలు ఆ ధోరణ ఉండదు కర్మ అయిపోతూ ఉంటుంది దాంతో ఏమైపోతుందంటే now you have a for but not a person అది దాంట్లో ఉండదు ఫోర్స్ ఉంటుంది ఎందుకంటే కర్మ అయిపోతూ ఉంటుంటే ఫోర్స్ కనపడుతుంది మీరు ఎదుర్కొన్న మొహం మీద కనపడుతూ ఉంటుంది ఫోర్స్ ఆ ఫోర్స్ యొక్క ఎఫెక్ట్ కనపడుతూ ఉంటుంది కానీ పెర్సన్ ఉండదు అది ముక్త సంఘ సమాచారం అహం బలి అంటే దాంతో స్పాంటేనిటీ వచ్చేస్తుంది కానీ ఆరంభంలో స్పాంటేనిటీ రాదు ఎందుకని అప్పుడు చాలా ఆ విధంగా చాలా అవగాహన చేసి చేసి చేసి వస్తుంది ఆ స్పాంటేనిటీ ఓవర్ నైట్ వచ్చేది కానీ ఆ డైరెక్షన్ లో మనం ముందుకు అడుగు వేయాల్సింది సో మనం ముక్త సంఘ అంటే సంఘము సంఘము అంటే అసక్తికం ఆసక్తి సో చూడండి మీరు ఎప్పుడన్నాను సత్తు పిండి అనే మాట విన్నారా శక్తిపిండి ఏమిటి శక్తిపిండి అంటారు దానికి పర్యాయ వాటితో ఏంటంటే లైఫ్ పిండి అనే మాట ఉన్నారా అదే సత్తు పిండి ఆ సత్తు అనేది సత్తు నుంచి వస్తుంది మీరు హిందీ ఎవరైనా తెలుసుకున్న వాళ్ళంటే మీకు తెలుస్తుంది సత్తు అంటారు సత్తు అంటే అది అతుక్కుపోతుంది ఓడబోతారు అతుక్కుపోతుంది దాన్ని ఆ పదం సత్తు అనేది సత్తానికి వస్తుంది సంగా సత్తా ఏమి రిలేటెడ్ కాబట్టి అతుక్కుపోవడం రామకృష్ణమూర్తి చెప్పేవారు జాస్తికి పోసేప్పుడు చేసి నేను దర్శనం చేయాలని చెప్పినట్టు జాస్తులు అంటే పనసు పనులు పనసు పనులు పోసేప్పుడు చేసి నేను దర్శనం చేయాలి లేకపోతే ఆ జీవితంతో అర్థం మీకు ఆ స్థలం లేకుండా దాంట్లో ఉండే స్వాస్థ్యం మీకు లభించింది చేరుతా సంఘాలుగా తయారవుతుంది నేను రాష్ట్రం చూస్తే ముక్త సంఘ ఆ ఉండకూడదు ముక్తసముడైపోతాడు చక్కగా ఆ పళ్ళు తీస్తారు లేదు అలాగే తీస్తారు నేను ఒక ఆయన ఎదురు ఆయన పండు కోసేవాడు కోసి శుభ్రంగా నూనె రాసుకుని పండు కోసేవాడు మనస పండు కొయ్యడం అంత న్యూసెన్స్ అయ్యేదానికి కనపడలేదు పనస పండు తినడం అంతా ఆనందకరం ఆయన ఏం చేసేవారంటే పండు కోసి ఆ తొన తీసి దాంట్లో గింజ తీసేసి పక్కన గింజ వేసి అలా చేసేవారు అలా పడుతున్నారు అలా అంతా చుట్టుపక్కల మేమందరం తీసుకుని తిరిగాలి ఇంకా ఇంకా నాలుగో ఐదో ఉన్నారు అవి ఎలా పారేస్తున్నారు అంటే అవి మీ నోట్లో తెచ్చుకోండి మేమందరం ప్రోత్సహించాలి ఆ నాకు ఎందుకు రాని గారు అవన్నీ కూడా మా మొహం మీద పారేస్తుంది పిల్లలు మీరు తినండి అంతా అయిపోయిన తర్వాత ఆ పైన ఉన్న ఆ పెట్టి కోసేసి ఇంటికి ఆవు బుట్టలో వేసి ఆవు ముందు పెట్టింది ఇంత చేసి శుభ్రంగా చేపడుతుంది పోయారు ముక్త సంఘ సమాచార అనే దానికి దృష్టాంతంగా ఉంది కదా ఎప్పుడు తాము తిరిగివాడు కదా తినాలని అనిపించింది కదా పిల్లలు తినాలి రా పళ్ళు నేనైనా చదవాలని నేను చెప్తాను అలా ఉన్నాను ముక్త సంఘ నువ్వు పోయి నేను చెప్పినా ఉండకూడదు కాబట్టి ఆ విధంగా కర్మలు చేయాలి చేస్తే వారు ముక్తులు నేను గమనించాను ఇక్కడ మనం శాస్త్రాలు పాఠాలు భాష్యాలు శ్లోకాలు వల్లిస్తున్నాం ఒక తరం క్రితం మనుషులు ఇలా బతికేవాళ్ళు ఒక తరం క్రితం అలా బతికేవాళ్ళు పల్లెటూళ్ళలో ఈ రోజుల్లో ఇలా బతికేవాళ్ళు మనం చాలా తక్కువ కనుకుంటున్నాం ఈ రోజుల్లో కరప్ట్ అయిపోయి అందరూ కూడా స్వార్థకులు కరప్షన్ అయిపోయి లంకావతారాలు అయిపోయారు తప్పిస్తే ఈ రకంగా కన్ను తీసుకున్నారు కనపడలేదు పూర్వం వాళ్ళు ఇలా బతికేవారు వాళ్ళకి శ్లోకాలు తిరుగుతుంది ఏం శ్లోకాలు అందిస్తారు వాళ్ళు పురుషులు కానీ స్త్రీలు కానీ స్త్రీలలో ఇలా పుట్టి వాళ్ళ శాతం మరీ ఎక్కువ స్త్రీలలో సుమారు డెబ్బై శాతం ఎనభై శాతం ఇలాగే పెడుతున్నారు పురుషుల్లో ఇరవై ముప్పై శాతం ఇలా ఉన్నారు వాళ్ళు అంత ముక్త సంఘ సమాచార ఎంత కష్టపడి కనిపిస్తున్నారో పాపం ఎప్పుడు దీంట్లో నాకేమీ నేను అనుకునేవారు అలాగా ఆ అహంకారం అనేది ఎలా తొందరగా దర్శిస్తున్నారు అది ఆ సంస్కారం ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చిందంటే ఆశ్చర్యం కనుక అది మనం స్పంటేనియస్ వ్యక్తిగా తెచ్చుకోవాలి ముక్త సంగ్రహ అంటే కర్మ ఫలము ముందు ఆసక్తి లేకుండా కర్మ చేయాలి ఉపాధ్యాయుడు ఉన్నాడంటే హై స్కూల్ ఉపాధ్యాయుడు కానీ కాలేజ్ ఉపాధ్యాయుడు కానీ పాఠం ఎలా చెప్తాడంటే నేను ఎందుకు అటువంటి ఉపాధ్యాయులు నేను ఎరగడానికి మీరందరికీ తెలుసుకుంటాను అటువంటి ఉపాధ్యాయులు మీరు జరిగిన హై స్కూల్లో ఉపాధ్యాయులు అటువంటి వాళ్ళు కొంతమంది ఉండేవారు మీరు చదివిన కాలేజీలో కొంత ఉపాధ్యాయం అంటున్నాను ఈ మధ్య కాలంలో ఎడ్యుకేషన్ వ్యాపారంగా మార్చేసిన తర్వాత ఇటువంటి ఉపాధ్యాయులు మీకు అరుదుగా ఉండబడుతున్నారు ఇప్పుడు కూడా ఉన్నారు అప్పుడు ఉపాధ్యాయులు ఎలా విధిగా ఉంటాయి పాఠం చెప్పడం వల్ల అది ఒక విద్యం చేసినట్టు చేసేవాడు అంత ప్రేమగా అంత శ్రద్ధగా చేసేవాడు మనకి జీతం వచ్చిందా రాదా అనిపిస్తుంది తప్ప ఒకప్పుడు నేను ఎదురును ఈ సంస్కృత కాలేజీలో ఉపాధ్యాయులకి ఆరు మాసాలకు ఒకసారి చేసిన గ్రాంట్ మీరు శాంక్షన్ చేసి వెళ్ళి ఆ ఆరు మాసాలకు జీతం అంతా అయితే ఒక ముద్దడి చేపించేవారు జీతమే తక్కువ అయితే వీళ్ళు పాఠం చెప్పడం ఎంతసేపు తెలిసిన పాఠం పెద్దన్న నిద్ర లేచిన వాళ్ళు రాత్రి పొద్దునే కదా పాఠం నాకు చెప్తూ ఉన్నాను కాలేజీలో పాఠం ఇంటి దగ్గర పాఠం మళ్ళీ పాఠం మళ్ళీ పాఠం ఏమైనా ఉందో ఒక్క పిసరు కొంతమంది వాళ్ళకి ఇంక మళ్ళీ వేస్తాను ఎప్పుడు పాటిస్తూ ఉండమే పని వాళ్ళకి ప్రభుత్వం జీతం ఇచ్చింది కదా ఎప్పుడు కంప్లైంట్ చేయడం అంటే జీతం వస్తే సంతోషించారు ఈ చదువుకునే విద్యార్థులు మనకు ఏమి ఇస్తున్నారనే ఆలోచనే ఉండేది వీళ్ళ వల్ల మనకు ఏమి సేవ చేస్తున్నారనే ఆలోచనే ఉండేది అంత నిస్వార్థంగా పాఠాలు చెప్పేవారు అది ముక్త సంఘర్షణ మాట అలాగే ఇక్కడ ఫీల్డ్స్ లో కూడా ఇక్కడ ఏరియాలో ఒక వాటర్ బోట్ వాళ్ళ ఒక వ్యక్తి ఉద్యోగస్తుంది స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగస్తుంది రిటైర్ అతను ముప్పై ఐదు సంవత్సరాలు పొద్దున్నే లేచి ఆ వాటర్ ని ఓపెన్ చేసి వాటర్ ఉపయోగిస్తారు మళ్ళీ టూ అవర్స్ తర్వాత బంద్ చేసి ఈ డ్యూటీ అతను ఇలాంటి వాటర్ డిపార్ట్మెంట్ డ్యూటీ అతను ముప్పై ఐదు సంవత్సరాల కాలంలో సెలవు పెట్టారు థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత తర్వాత సెవెన్ డేస్ ఎనిమిది అతను రిటైర్ అయిపోయిన తర్వాత ఒక కొత్త మనిషి వాళ్ళు అపాయింట్ చేయడానికి డిలే అవుతుంది అతను రిటైర్ అయిపోయిన తర్వాత కూడా తీసుకుంటారు ఆఖరికి ఒక కొత్తవాడు వచ్చిన తర్వాత ఆ ఆఫీస్ లో ఉన్న వాళ్ళే ఈ వారికి ఇంకో ఆయన రిటైర్ చేస్తామని చెప్తే ఆ కొత్తవాడికి అవన్నీ చూపించి వారికి నేర్చి వారు కన్సెప్ట్ గా చేస్తున్నారు అని తీసుకున్న తర్వాత వారం రోజులు అయిన తర్వాత అప్పుడు డ్యూటీ రావడం మానేసింది అది నేను న్యూస్ పేపర్లలో ఫోటో సహా వచ్చింది మీరు ఎంతమంది చూసారో నేను నిజంగా నేను చూసాను ఎందుకంటే వారు అతను కర్మయోగి చేసుకోవాలని చెప్పలేదు ఇంకా వర్షాలు పడుతున్నాయంటే అటువంటి వాళ్ళ మూలంగానే వర్షాలు పడుతుంది సో ముక్త సంఘర్షణ గవర్నమెంట్ ఏమిస్తుంది అతనికి జీతం ఇస్తుంది అతను దానికే సంతోషపడింది పొగర్త కావాలని ఎప్పుడు అనుకోలేదు రికగ్నేషన్ కావాలని అనుకోలేదు గవర్నమెంట్ రికగ్నైజ్ చేయదు కూడా ఆ తర్వాత అతను రికగ్నైజ్ చేసి రాష్ట్రపతి వారు అతనికి ఇవ్వచ్చు అది ఇవ్వరు ఆ ధోరణి ఉండదు ఎవరో వాళ్ళ పార్టీ వాళ్ళు తీసుకుంటారు శక్తి శక్తి శ్రమ శ్రమ దీవాసము ఏదో వాళ్ళ పార్టీ వాళ్ళు తీసుకుంటారు ఇలాంటి వాళ్ళు ఇవ్వరు కాబట్టి ముక్త సంఘ సమాచారం అతను మోక్షానికి అర్హుడవుతాడు ఈ పార్టీలు ఇవన్నీ అనవసరం ఇది కొంత ఈజీ మోక్ష ఆ స్పాంటేనిటీ అతను వచ్చేస్తుంది ముక్త బంధం తొలగిపోతుంది కర్మబంధంలో ఉండగా కాబట్టి ఆ విధంగా కర్మఫలాసంగం లేకుండగా కర్మఫలం ముందు ఆసక్తిని పక్కన పెట్టి నువ్వు నీకు కర్మఫలం చూడండి నేను మనం చెప్పాను చుట్టూ ముందు వేసి లోపల పళ్ళు పండించుకున్నాను అనుకోండి నీకు ఆ పళ్ళే వస్తాయి కూర్చో మంచిగా అవో అవే వస్తాయి అలా కాకుండా పళ్ళు పండింది ఎవరికి ప్రాప్తం అవుతే వాళ్ళు తింటారు ఈ ఉల్లకంటి తీసి పారేసి పండించండి మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని మీరు అయితే దానికి ఆ సెల్ఫ్లెస్నెస్ ఉండాలి మనుషులు నేను ఇప్పుడు సెల్ఫ్లెస్నెస్ లో ఉన్నాను కదా నాకేమైందని మీరు ప్రశ్నించడం మొదలెట్టారంటే ఇది నా సెల్ఫ్లెస్ ఏమీ అవ్వదు స్పాంటేనియస్ గా ముక్త సంగుడై కర్మఫలమును ఆసక్తి లేకుండా కర్మం చేయాలి నువ్వు అలా చేయవలసింది అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తారు ఇంకా అంతకంటే వివరంగా ఇచ్చిన అవసరం ఎందుకంటే ఈ కర్మఫలాసక్తి లేకుండా కర్మ చేయటం అనే మాట ఇది మొత్తం గీతలో ఈ మూలం చాముండగా సర్వత్రా వస్తూనే మొత్తం జీవితం అంతా అదే పనిగా చెప్పిన సందేశం ఏదైనా ఒకటి ఉందంటే అది ఇదే కర్మ చేయండి ఫల కృష్ణ లేకుండా కర్మ చేయాలి ఏమవుతుందో తర్వాత ఏమవుతుందని అడిగేదంటే పోయిందంటే దాని రహస్యం చెడిపోయింది ఏమవుతుందని అడగద్దు ఫలం అది డ్యూటీలన్నీ చేసుకుంటుంది ఏమవుతుందో అది అవుతుంది గంగానది ప్రవహిస్తుంది ఏమవుతుందని ప్రవహిస్తుంది ఏమో ఏమవుతుందో విధంగా అవుతుంది ప్రవహించడం దాని డ్యూటీ అది ప్రవహిస్తుంది అలా చేయాలి నేను చూశానండి నేను వ్యక్తిగతంగా నేను చూశాను తర్వాత నేను చూసిన దాన్నే స్వామి రామతీర్థంలో చూశాను నైన్టీన్ హండ్రెడ్ ఏంటంటే ఈ వ్యక్తం కంటే బాగా అభివృద్ధి వచ్చే కదా ఎందుకు అభివృద్ధి వచ్చాయో తెలిసిన క్రిస్టియానిటీ మూలంగా అభివృద్ధికి రావాలి క్రిస్టియానిటీ వల్ల ఎందుకు అభివృద్ధి వస్తుంది అదంతా కూడా మూఢ విశ్వాసాల కొత్త అన్ని దేవుడు అభివృద్ధి వచ్చింది సైన్స్ వల్ల అభివృద్ధికి రాలేదు సైన్స్ టెక్నాలజీ వల్ల వాళ్ళు అభివృద్ధి రాలేదు వాళ్ళు ఎందుకు అభివృద్ధి వచ్చారంటే వాళ్ళకి కర్మలేవో దానికి సంబంధించిన పాఠాలు లేకపోయినా వాళ్ళ జీవితంలో సమాజంలో కర్మయోగం ఉంది ఇందుకోసం అభివృద్ధి మన సమాజంలో మనం దిగజారిపోవడానికి కారణం ఏంటంటే మనకి భగవద్గీత పుస్తకం దేశమే కానీ భగవద్గీత సమాజ జీవితంలో పార్టీగా లేదు జనులు లంచం ఇస్తే పని చేయము అనే దుస్థితికి చేరుతున్నారు just the opposite of Gita the anti anti pose of Gita Gita నాకు ఏది లాభం అని అవసరం లేకుండా కర్మ చేయడం చెప్తే వీరు నాకు వచ్చి జీతం కాకుండా ఇంకా ఎంత లంచం ఎక్కువ వస్తుందని ముందు షెడ్యూల్ చేసుకుని అప్పుడు కర్మ చేస్తుంది ఎంత అపోజిట్ అంతేకాని భారతదేశంలో రూపంలో రావడానికి ఉండే సంపద సమస్య అన్నీ ఉండి కూడా ఇది ఇలా ఉండిపోవడానికి కారణం ఏంటంటే ఇదే పాయింట్ మీద అలా ఉండిపోయింది ఈ ఒక్క పాయింట్ మీద అలా ఉండిపోయింది లేకపోతే భారతదేశంలో ఉన్న రిసోర్సెస్ ఇంక ప్రపంచంలో అక్కడ ముఖ్యంగా హ్యూమన్ పవర్ భారతదేశంలో ఉన్నది ఇది గ్రేట్ పవర్ కానీ ఈ హ్యూమన్ పవర్ ఇది కాన్స్టిట్యూట్ కాన్ఫ్లిక్ట్ లో పడిపోయి న్యూట్రలైజ్ ఇప్పుడు ఒక పాయింట్ మీద ఫోర్ ఫోర్సెస్ యాక్ట్ చేస్తున్నారు equal and opposite forces four forces act చేస్తున్నారు నెక్స్ట్ ఫోర్స్ ఎంత ఉంటుంది ఆ పాయింట్ మీద జీవనం భారత సమాజం అదే ప్రశ్న సో వాళ్ళు న్యూట్రలైజ్ చేసేస్తుంటారు కాంగ్రెస్ పార్టీ టీడీపీ కలిసి మొత్తం గవర్నమెంట్ మెషీనరీ యొక్క పవర్ని న్యూట్రలైజ్ చేసేస్తారు మిగిలిన ఇంటిని లేదు నేను దెబ్బలాట్లో గవర్నమెంట్ మెషీన్ చేయడంతో వేస్ట్ అయిపోతాను మిగిలిన హింసీ అలా అలా అయిపోతుంది ఇంకెందుకే డెవలప్ కాలేకపోతున్నారు ఏనాడైతే ఈ గీతా సందేశాన్ని జీవితంలో తెచ్చుకుంటారో ఫైవ్ పర్సెంట్ జీవితంలో వచ్చి కాదు ఈ సందేశం సమాజం సూపర్ పవర్ అయిపోయింది ఈనాడు కూడా భారతదేశం సూపర్ పవర్ అవుతుందేమో అనే సందేహం అమెరికాకు వస్తుంది అందుకు డౌట్ వచ్చేసింది భారతదేశం సూపర్ పవర్ అయిపోతుంది చైనాకి ధీటుగా నిలబడగలిగింది భారతదేశమే మనం కాదు అని బుష్కి అర్థం అవుతుంది బుష్ నేర్చుకున్న వైజాగ్ after seven years of presidency ఇది become wise seven or eight years eight years కాదు సెవెన్ ఇయర్స్ తర్వాత వేద్దాం వచ్చింది ఈ మధ్యకాలంలో బుష్ భారతదేశాన్ని గురించిన మాటలు చూస్తే నాకు మహానందం అతనిలో ఒక వివేకం ఉదయిస్తోంది అని అనిపిస్తుంది ఆ వివేకం అతనికి ఉదయించడానికి కారణం అతని వెళ్ళి కాదు ఇదంతా మనవాళ్ళే మన మహాత్ములు అతని దగ్గరికి వెళ్ళి అతన్ని కలిసి మాట్లాడి ఆశీర్వదించారు అంతేనా ఆ వివేకం ఉదయిస్తుంది నిజంగా స్వామీజీ వెళ్ళిస్తే తీసుకుని వెళ్ళి మాట్లాడితే తీసి వేసి ఉంటారు ఇలాగా వీళ్ళందరూ మహాత్ములందరూ వీళ్ళు అతిథిని చేసింటారు దాంతో వివేకం ఉంటుంది లేకపోతే అంత వివేకం ఉంటుంది ఏంటి కాబట్టి ఈ విధంగా మీకు భారతదేశం సూపర్ పవర్ అయితే అలా అనుకోకుండా వెనక్కి కొద్దిగా పెరుగుతుంది connection that is power there are not other కావు ఈ తెలంగాణ ఇష్యూ రాయలసీమ ఇష్యూ ఇవన్నీ ఇష్యూసే కావు you need a corruption free society you need a corruption free Telangana that is what you need అది కావాలి అండ్ తెలియదు అదే తెలంగాణ కాబట్టి ముక్త సంఘ సమాచారం అసలు ఆసక్తి లేకుండా కర్మం చేయడం అవసరం చేసినట్లయితే స్వర్గం ఇక్కడే మనం స్వర్గాన్ని నిర్మించుకోగలుగుతాం మన హృదయం స్వర్గం అయిపోతుంది ఇల్లు స్వర్గం అయిపోతుంది సమాజం స్పర్ధం ఉంటుంది ఇంట్లో ముక్త సంఘంగా కర్మ ఎవరు డ్యూటీ వాళ్ళు నాకేం లాభం అని అనుకోకుండా చూసుకుంటూ పోతే అది స్పర్ధ ఇంకా అంతకంటే వేరే స్పర్ధమైన తర్వాత శ్లోకం సహయజ్ఞాజాసృష్వాచు వేసవో విస్తతామధుక్ సో ప్రజాపతి అంటే పరమేశ్వరుడు ప్రజాపతి అంటే పరమేశ్వరుడు ఎందుకని ప్రజాలంటే ప్రజా పుట్టేవి అని అర్థం పుట్టేవి అంటే ఏంటన్నమాట సకల ప్రాణులు అని అర్థం చెప్పాలి పుట్టివే కదా చెట్టు చేమలతో సహా దేవతల వరకు సకల ప్రాణులు ప్రజా అనబడతారు ఈ ప్రజలకు ప్రభువు ఎవరంటే ఈశ్వరు ప్రజాపతి దక్ష ప్రజాపతి ఇలాంటి పురాణ ప్రజాపతి ఇందులో వీళ్ళు రథంలో ఉన్నారు ఆ గోల కాదు సో ప్రజాపతి చేతి ఈశ్వరుడు ఆ ఈశ్వరుడు సకల ప్రాణులను సృష్టించారు ప్రజా సృష్టి ఎలా సృష్టించారో తెలుసునండి యజ్ఞంతో పాటే సృష్టించారు అంటే సృష్టిలోనే ఉంది యజ్ఞం నిజానికి సృష్టి యజ్ఞం లేకపోతే సృష్టి లేదు ఇప్పుడు మీరు చెప్పండి పృథివీ యజ్ఞం చేస్తుందా లేదా చేస్తాం పంటలు పండించేస్తాం అప్పులు యజ్ఞం చేస్తున్నాయా లేదా చేస్తున్నాయి వాయువు యజ్ఞం చేస్తుంది అగ్ని యజ్ఞం చేస్తుంది ఆకాశం యజ్ఞం చేస్తుంది ఇప్పుడు వీడు పుట్టాడు శిశువు పుట్టాడు తల్లి గర్భంలో పెరుగుతున్నాడు పెరుగుతున్నప్పుడు అప్పుల యొక్క యజ్ఞం వల్లనే పెరుగుతున్నది పృథివీ యొక్క పృథివీ అంటే అన్నం అన్నం యొక్క యజ్ఞ పృథివీ యొక్క యజ్ఞం అన్న రూపంగా వారికి దొరకడం మూలంగానే పెరుగుతున్నాడు అలాగే వాయువు యొక్క యజ్ఞం వల్లనే పెరుగుతున్నాడు సరే తల్లి గర్భం నుండి జగత్తులోనూ పుట్టారు ఇప్పుడే బతుకుతున్నాడు ఆ పృథివీ యొక్క యజ్ఞం అవన్నీ యజ్ఞం చేస్తున్నాయి కాబట్టి వీడికి వీడు బతుకున్నాడు కాబట్టి వీడు పుట్టేడు అంటే యజ్ఞంతో బాటుగానే పుట్టాడు సపోజ్ ఒకడు పుట్టాడు యజ్ఞం లేకుండా చుట్టూ యజ్ఞం అనేది లేకుండా పుట్టాడు అనుకోండి ఏమవుతుంది వాడు వెంటనే గిట్టుతాడు వాడు పుట్టినప్పుడు పృథివీ దేవత అన్నం ఇవ్వలేదనుకోండి జలదేవత వాడు గట్టికి తీర్చలేదనుకోండి వాళ్ళు దేవత ప్రాణశక్తిని లేదనుకోండి ఏమవుతుంది వాడు కృష్ణార్థం కాబట్టి మనం పుట్టేమో అంటే యజ్ఞంతో పాటే పుట్టాం నిజానికి యజ్ఞం ముందు పుట్టి తర్వాత మనం పుట్టాం అలాగే పుట్టాం కాబట్టి బతికాం ఒకవేళ మనం పుట్టి తర్వాత యజ్ఞం పుట్టింది అనుకోండి మధ్యలో మనం లేకుండా అయిపోతాం కాబట్టి సహయజ్ఞా ప్రజా సృష్టి పరమేశ్వరుడు ప్రాణులను యజ్ఞంతో మధ్య పుట్టించారు అలా పుట్టించాం కాబట్టి వీళ్ళు బతుకున్నారు పుట్టించి ఆ విధంగా సృష్టించి ఏం చెప్పాడంటే ఒక సలహా చెప్పాడు పురా పూర్వం సృష్టి ఆది ఉంది సృష్టించి ఉవాచ ఈ ప్రాణులను ఉద్దేశించి ఒక సలహా చెప్పారు ఏమో సలహా చెప్పారంటే అనేన ప్రసవిష్యత్వం ఏసవోత్కృష్ట కామధుక్ ఓ ప్రాణులారా కొన్ని మానవులకు అప్లై చేసుకోండి ఓ మానవులారా మీరు మిమ్మల్ని నేను యజ్ఞంతో పాటుగా సృష్టించాను మీరు పుట్టుతోనే యజ్ఞం కూడా మీతో బతికింది ఈ యజ్ఞము అనేది కామధేయుడు కామధుక్ కదా కామధేనువు ఇది ఎలాగంటే పూర్వానికి ఒక ఇవాడు ఆయన ఆయన భార్య ఆయన భార్య గర్భవతి అయింది సరే ఇంకో నెలలోనో రెండు నెలలోనో ప్రసవం వస్తుందనగా ఆయన ఏం చేశాడంటే వాసము చేయటం ప్రారంభించాడు ఒక ఆవు ఒకటి ఉండాలి మనకి ఆవు కొని ఇంట్లో పెట్టుకోవాలి ఎందుకంటే పల్లెటూళ్ళలో పాలు దొరికిస్తాం ఈ తీర శిశు మనకి పాలు దొరకకపోతే తక్కువ పాలతోటి కాఫీయో టీయో ఏదో నల్లగానే కాఫీ కావాలి కానీ శిశువు పుట్టిన తర్వాత పాలు లేవంటే ఎక్కడ పుట్టింది పాలు ఉండాలి అవి ఆవు అయితే తేలికగా జీర్ణం అవుతాయి శిశువుకి దేని పాలు కంటే ఆవు పాలు ఉంటుంది కాబట్టి ఆవు పాలు కావాలి ఎక్కడి నుంచి వస్తే ఆవు పాలు ఆవు ఎక్కువ పాలు ఇవ్వదు ఆవుల సంఖ్య తక్కువ గేదెలతో పోలిస్తే విలేజ్ లైఫ్ లో ఆవుల సంఖ్య తక్కువ నెంబర్ వన్ నెంబర్ టూ అవి పాలు ఉన్న ఉన్న ఆవులు కూడా తక్కువ పాలు ఇస్తారు డేకి రెండు లీటర్లు వేసి ఒక లీటర్ ఇస్తుంది ఆ పాలు పాల్చగా ఉంటాయి కాబట్టి అన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఆవు పాలు కావాలంటే దొరకదు ఒకవేళ ఆవు పాలు ఇస్తారని ఎవరైనా కలిపి చేస్తారు దాంట్లో కొంత నీళ్లు కొంత గేది పాలు కలిపి ఇస్తారు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకోసం ఒక ఆవు కావాలి అంచేతనం ఇంకొక వారం రోజుల్లో ఈవిడ ప్రసవం అవుతుందనగా ఆవు సంతలో ఆవు పంపుతో వెళ్ళి పట్టేస్తుంది శిశు జన్మించేప్పుడు ఆవు సిద్ధంగా ఉంది పాలిస్తూ ఇది యజ్ఞము అస్థితి కామధేను యజ్ఞం అనే కామధేనువుని ముందు పెట్టి పరమేశ్వరుడు ప్రాణులను సృష్టించున్నాడు చెప్పారు ఎలా అయితే చెప్పాడో ఇంతవరకు మనకు ఆవు సిద్ధంగా ఉంది శిశువు జన్మించిన తర్వాత మనం పాల కోసం చదువుకోక్కర్లేదు అని ముందు జాగ్రత్తలాగా ఇక్కడ పరమేశ్వరుడు ఏం చేశాడంటే యజ్ఞాన్ని ముందు పెట్టి ఇదిగో కామధేనుడు నేను యజ్ఞము అనే కామధేనుడు ఇది మీకు ఈ ఆలు అయితే పాలిచ్చి సకలమైన సౌకర్యాలను కలిగిస్తుందో శిశువుకి మీకు కూడా అని మీరు యజమాని ఎలా ఉంటారో అలాగే పరమేశ్వరుడు ఈ యజ్ఞమే మీకు కామధేనువు మీకు ఇష్టములైన కామములను అందించిన ఇది మీకు అనుగ్రహిస్తుంది దీన్ని మీరు పర్యవేక్షించుకోండి అని చెప్తారు సపోజ్ యజమాని ఆవు ఇంట్లో పెడితే ఈ ఆవుకి తిరిగి ఇవ్వాలి వేలు పెట్టాలి తలుపు పెట్టాలి తిరిగి పెట్టాలి తర్వాత ఆహారం పెట్టాలి దానికి గడ్డేది వేస్తూ దానికి సేవ చేస్తూ ఉండాలి వీళ్ళు ఆ సేవ ఏది చేయలేదు అది బక్క చిట్టుకుపోతుంది పాలు ఇవ్వడం మానేస్తుంది అప్పుడు ఈ శిశువు ఏమవుతుంది ఈ శిశువు కష్టాల్లో మనం యజ్ఞం విషయంలో అలాంటి పొరపాటు చేయకూడదు అని కామధేను ఇంటికొస్తే కామధేవుని మనం రక్షించుకోవాలి కానీ దాన్ని దాన్ని పస్తు పెట్టేస్తే మనము పస్తులు పడే స్థితికి చేస్తుంది ఎందుకంటే జీవితంలో యజ్ఞం అనే కామధేయుని మనం నిలబెట్టుకోవాలి నిలబెట్టుకుంటే మీకు ఆహారానికి లోపం మీరు మీ ఇలా ఇలా అందరూ క్షేమంగా ఉంటారు బంధుమిత్రులకు కూడా వరుసగా ఉంటారు మీరు సమాజంలో చక్కటి స్థితిలో ఉంటారు విద్యలో మేడలు లేకుండా హాయిగా విశ్రాంతిగా ప్రశాంతంగా ఆరోగ్యంగా శరీరము మనస్సు ఆరోగ్యంగా జీవిస్తారు అల్టిమేట్ గా అంతఃకరణ సిద్ధిని ఆత్మజ్ఞానాన్ని కొన్ని మోక్షాన్ని కూడా పొందుతారు ఇంతకంటే కావాల్సింది ఏముంది వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర లంచం పట్టి లేకపోతే సాధనాన్ని అపహరించి స్త్రీధనాన్ని అపహరించి దేవాలయ కాచేసి వీళ్ళు బిగిన్ చేసేది ఇది చేసి మనమే లంచం పట్టి వాళ్ళు పరధనాన్ని కాజేసి వాళ్ళు ఏం చేస్తారో లేకుండా నేడ వేసి ఇంకో నేడ వేసి అతికిస్తారు ఏమిటి చేసి ఏమిటి ఒరిగింది ఇంకో ఇంకో బిల్డింగ్ కట్టి అనుకోండి ఏమిటి చేస్తాం అద్దె వసూలు చేసుకుంటూ వాడు అద్దె తక్కువ ఇస్తున్నారు ఎక్కువ లాభం పొందేస్తున్నారు అనే పర్మనెంట్ డిసప్పాయింట్మెంట్ గా వీడు బతుకుతాడు వీరు మరణించే ముందు వీరు ఎదురు వెళ్ళి ఈ కోరిక ఎదుగుతున్నా అంటే అద్దె పెంచేయడానికి వారు ఒప్పుకునేట్లా తిరిగి అని వెళ్తారు ఈ అద్దె ఇచ్చిన వాడు ఉన్నాను సార్ వీరి జీవితంలో అద్దె నాకు తక్కువ వస్తుందనే దుఃఖంలోనే బతుకుతారు రైట్ నిజంగా ఎందుకంటే ఈ ఫలాకర్షణ ఎప్పుడైతే మనం మొదలు పెడతామో ఎంత వచ్చినా వీరి ప్రశ్న పెరుగుతుంది కానీ కనదు మీరు రైతు ఉన్నారనుకోండి రైతులు మీరు ఎప్పుడైనా అడిగి చూడండి మీకు మీకు ఈ సీజన్లో మీకు లాభం వచ్చిందంటే ఖరీఫ్ సీజన్లో ఏమొచ్చిందండి ఖరీఫ్ సీజన్లో పదివేలు నష్టం వచ్చిందండి మరి ఇప్పుడు రబీ సీజన్లో ఏమొచ్చిందండి పదిహేను వేల నష్టం వచ్చింది ఇప్పుడు ఏం చేయాలంటావు ప్రభుత్వం నాకు సహాయం చేయాలి లేకపోతే ఏమవుతుంది ఆత్మహత్య చేస్తుంది ఎప్పుడు వాళ్ళు బతుకుమంతకాలం ఇది మాట్లాడతారు అంతేగాని నాకు వేసిన దానికి పర్వాలేదండి నేను సుల్లాసంగా ఉన్నాను ఎవరైనా అంటారా ఎవరైనా అంటే వారికి దండం పెట్టవచ్చు అద్దెకు ఉన్నవాళ్ళు సుఖంగా ఉండాలండి మనకు ఒక రూపాయలు ఇటైనా అటైనా పర్వాలేదు ఏదో అద్దెకిచ్చుకోవాలి వరి ఉరికేస్తే వాళ్ళు లోపు కడతారని తీసుకుంటుంది తప్పిస్తే డబ్బే ప్రాణం కాదు వాళ్ళు సుఖంగా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉండొచ్చు ఎవరైనా అంటున్నాడు ఒకరు ఉంటాడు వాడు వాడికి దండం పెట్టారు వాడు విజ్ఞాన్ని జీవితంలో ఆచరిస్తున్నారు అదే విజ్ఞానం కాబట్టి ఈ పరధనాన్ని అన్యాయంగా సంపాదించిన వాళ్ళు చేసి పని రియల్ ఎస్టేట్ పెంచుతారు ఎందుకంటే ఏం ఇది చేస్తే సొంత కొత్త అని చెప్పారు ఏడు వడల దాకా నేను జనరవుతానని మీరు ఎన్ని లోపిస్తే నేను ఏం చేస్తున్నాను అది ఎవరికైనా పెట్టాలి అది చేత కాకపోతే దాన్ని మూట గట్టలు అవలు పెట్టుకోవాలి అప్పుడు ఏమవుతుంది బ్యాగ్ స్మెల్ వస్తుంది ఈ లంచావతారాలలో జరిగేది బ్యాగ్ స్మెల్ తప్ప వాళ్ళు సంపాదించే డబ్బు దేనికి పనికిరాదు తర్వాత ఇంట్లో భార్య పిల్లలు చెప్తారు ఎప్పుడైతే స్థానం మనకి భార్య మాత్రమే చెప్తుంది నువ్వు తీసుకున్న మంత్రాలు చాలయా ఆపేదయా అని చెప్తుంది కానీ వీరు అలవాటు పడిపోయి ఉంటారు ఈ తప్పుడు శూన్యం తినడానికి అలవాటు పడిపోయి వీడు మంచిగా చేయలేడు దాని జస్ట్ థాట్ ఇన్ దట్ అప్పుడు వీడు అరెస్ట్ అయ్యి జైలుకి పోయినప్పుడు భార్య అంటున్నాడు నేను చెప్తూనే ఉన్నాను రా ఆపేది నువ్వు ఆపేవి కాదు అది పాపం భార్య పాపం భార్య పిల్లలకు అసత్తారు వీడి పాపం కాబట్టి ఈ నెగిటివ్ ఎగ్జాంపుల్ అది పాజిటివ్ ఎగ్జాంపుల్ కాబట్టి జీవితంలో యజ్ఞము చాలా తప్పనిసరిగా మనం పెట్టుకోవాలి ఈశ్వరుడు యజ్ఞంతో పాటుగా సృష్టిస్తే మనము ఆ ప్రకృతి నియమాన్ని వైలేట్ చేసి బతుకుతాను అంటే అవుతుంది దుఃఖం తప్పింది భాష్యం అధికృతేన కర్తవ్యం కర్మ కాబట్టి కర్మయోగ్యత కలవాలి అంటే ఈ శక్తి అంతా కూడా ఆత్మజ్ఞానికి వర్తించదు అని అభిప్రాయం అభివృద్ధి అనుకుంటాం ఎందుకంటే దీనంతా తీసుకుని ఆత్మజ్ఞానికి అంతగట్టదు ఆత్మజ్ఞాని యొక్క లెవెల్ వేరు ఈ లెవెల్ వేరు ఇక్కడ లెవెల్ ఏమిటి నేను కర్తని పరిచ్ఛిన్నమయ్యే జీవుడను అనే వారికి ఈ సలహా ఇస్తున్నాను భేదాన్ని మనసులో పెట్టుకుని ఇక్కడ కాబట్టి ఆ రకమైన భేద దృష్టిలో బతుకుతున్న వాడు తప్పనిసరిగా కర్మని చేసి తీరాలి ఇలా చేయాలి ఎందుకంటే పరమేశ్వరుడు నిన్న అలా సృష్టించాడు అది ప్రకృతి నియమమై ఉన్నది ఆ నియమానికి తగ్గట్టుగా నీవు ఎందుకు జీవించరాదు తప్పకుండా నియమాన్ని ఉల్లంఘించకుండా జీవించాలి సో సహేతి సహయజ్ఞా యజ్ఞసహిత ప్రజా త్రయో వర్ణా ఉపాద్య అంటే యజ్ఞాధికారము కలిగిన వాళ్ళని త్రయోవర్ణ అని అన్నారు ఒక సందర్భంలో యజ్ఞం చేసే అధికారం లేదనుకోండి ఇంకా ఆ ఆ సందర్భాన్ని అటువంటి వ్యక్తిని యజ్ఞం చేసే అధికారం లేదు వారికి యజ్ఞం లేదు శ్రద్ధ లేదు అధికారం లేదు కేవలము తన కొత్త పోసుకోవడం కోసమే కర్మ అని పక్కన పెట్టేసాడు కాబట్టి యజ్ఞాధికారం కలిగిన వాళ్ళని మనసులో పెట్టుకుని ఈ యజ్ఞ సహితముగానే పరమేశ్వరుడు సృష్టించాడు సాహ సృష్వా ఉత్పాద్య యజ్ఞాధికారం లేని వాళ్ళు యజ్ఞాధికారం లేదంటే వాళ్ళకి యజ్ఞం చేయాలని ఆ విధంగా నిస్వార్థంగా మనం సమాజ కళ్యాణం కోసం కర్మ చేయాలని వాళ్ళకి ఆ రకమైన సంస్కారమే లేకపోతే వాళ్ళని ఈ గ్రూప్ లో తీసుకొచ్చిన వాళ్ళండి వీళ్ళంతా అవతారాలని వీళ్ళందరినీ కూడా వీళ్ళకి యజ్ఞాసు యజ్ఞ యజ్ఞం యొక్క మహిళను వాళ్ళ స్థితిలో జారిపోయారు వాళ్ళకి సో ఆ విధంగా సృష్టించి ఉపాధ్య పురాసర్గాదౌ ఉవాచా ఉత్తమాన్ ప్రజాపతి ప్రజానాం స్రష్ట తాహ సృష్ట్వా ఉత్పాద్య ఆ విధంగా ప్రజలను సృష్టించి పరమేశ్వరుడు పురాసర్గాలు సృష్టి కాలం సృష్టి యొక్క ఆది ఎందు వాచా చెప్తాను అంటే అలాగా ఒక ఘటనని కల్పించినట్టుగా చెప్తున్నారు అలా ఒక ఘటనలాగే చెప్తున్నారు అంటే కథారూపంగా చెప్తున్నారు ఆ స్థితికి మెసేజ్ ఇవ్వకుండా అంతేగాని ప్రజాపతి గారు అక్కడ ఓటు నిలబడి వీళ్ళందరినీ సృష్టించి ఆ ఈ పనికి మీరు యజ్ఞాలు చేయంలో అని సలహా ఇచ్చేసి ఆయన దాన్ని వెళ్ళిపోయడం కాదు విషయంగా సార్ నేను అభిప్రాయం ఏంటంటే పరమేశ్వరుడు ఈ ప్రజల్ని సృష్టిస్తూనే యజ్ఞంతో పాటుగానే సృష్టించారు సృష్టించి వాళ్ళకి చెప్పకనే చెప్పినాడు ఏమని ఈ యజ్ఞాన్ని మీరు పరిరక్షించుకోండి దీన్ని వదిలిపెట్టేయకండి ఈ సామధేయాన్ని ఎండబెట్టేయచ్చు దీన్ని పుష్టిగా పెట్టుకుంటే అది మిమ్మల్ని పరిరక్షిస్తుంది అని ఆ విధంగా చెప్పారు ప్రజాపతి ప్రజానాం స్రష్ట ప్రజాపతి శబ్దాన్ని జనరల్ మీరు ప్రజలను సృష్టించినటువంటి పరమేశ్వరుడు అని అర్థం అనేన యజ్ఞేన ప్రసవిష్యత్వం ప్రసవో వృద్ధి ఉత్పత్తి తాం కురుధ్వం సో ఈ యజ్ఞము మీకు ఇస్తున్నాను యజ్ఞం ఎక్కడున్నది పృథివీ రూపంగా ఉన్నది వాయు రూపంగా ఉన్నది అగ్ని రూపంగా ఉన్నది జల రూపంగా ఉన్నది ఆకాశ రూపంగా ఉన్నది అవన్నీ యజ్ఞాన్ని చేస్తుంది ప్రకృతి అంతా కూడా యజ్ఞం చేస్తుంది ఇప్పుడు మనము మంచినీళ్ళు తాగుతున్నాం మంచి మంచినీళ్ళకి బిల్లు కడుతున్నాం వాడుకునే ఎలక్ట్రిసిటీకి బిల్లు కడుతున్నాం పీల్చే గాలికి బిల్లు కడుతున్నామా నేల మీద నడుస్తున్నాం దానికి బిల్లు కడుతున్నామా అద్దె కడుతున్నామా నేల మీద నడిచిన దానికి అద్దె కడుతున్నామా నిజానికి రోడ్డు మీద వెళ్తే అద్దె తీసుకుంటున్నాం కారులో రోడ్డు మీద వెళ్తే టోల్ని వీళ్ళు వసూలు చేస్తున్నారు ఎందుకంటే ఈ టోల్ ఇటు వెళ్తే టోల్ అటు వస్తే టోల్ ఎందుకు వాడతారంటే రోడ్డు మీకోసం ఎక్కడి నుంచి వస్తుంది రోడ్డు వేసాం కదా ఆ రోడ్డు మెయింటైన్ చేస్తున్నాం కదా కాబట్టి టోల్ కట్టండి అని వసూలు చేస్తున్నాం ఇప్పుడు నేల మీద నడుస్తున్నాం నడుస్తుంటే పృథ్వీ దేవత కానీ లేకపోతే పరమేశ్వరుడు కానీ వచ్చి టోల్ కట్టమని అడుగుతున్నారా అడగట్లేదు నీళ్లు త్రాగుతున్నాం అంటే నీళ్లు కొనుక్కుని త్రాగుతున్నాం కాబట్టి ఎగ్జాంపుల్ అవ్వట్లేదు అది ఎగ్జాంపుల్ అవ్వట్లేదు మొన్న ఒక ఆయన మాట నాకు నచ్చింది ఆయన ఏమన్నాడంటే గాలి అందరికీ సమృద్ధిగా దొరుకుతోంది కనుక we don't have a department of government department లేదు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ ఉంది వాటర్ డిపార్ట్మెంట్ ఉంది కదా దానికి మినిస్టర్ కూడా వాటర్ బోర్డు దానికి మినిస్టర్ ఉంటాడు అధికారులు ఉంటాడు వాళ్ళు అర్థం తీసుకుంటూ ఉంటారు తర్వాత ల్యాండ్ ఉంది రెవెన్యూ డిపార్ట్మెంట్ అని అంటారు వాళ్ళు ల్యాండ్ కి సంబంధించిన అంశాలు తీసుకుంటూ ఉంటారు అన్నింటికీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉంది గాలికి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లేదు ఎందుకు లేదంటే ఎందుకో లేదు ఇంతవరకు లేదు ఒకవేళ గాలికి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వస్తే దాంట్లో కూడా వాళ్ళు లంచాలు తీసుకుంటూ దాని మీద పన్ను వేసి అది అందరికీ తేలికగా దొరకకుండగా దాన్ని దొరకడం కోసం ధర్నాలు చేసే స్థితిని కల్పిస్తారు గవర్నమెంట్ ప్రవేశించిందంటే బంగారం ఇచ్చుకుంటే గవర్నమెంట్ అది ఇటకైపోతాయి అది గవర్నమెంట్ సోషలిస్ట్ గవర్నమెంట్ అలా డైరెక్ట్గా ఉందని అనాలి కాబట్టి గాలి తీసుకొస్తుంది మనం ట్యాక్స్ కడుతున్నామో గాలికి ఆకాశంలో ఇంకోటి సంచారం చేస్తున్నాం ఆకాశానికి మనం ఏం టోల్ కడుతున్నాం అంటే యజ్ఞం చేయాలి యజ్ఞం చేయడం అంటే ఎక్కడ తెలుస్తుందండి పృథివీకి పుష్టి కలిగించినా చేయాలి అంటే ఏం చేయాలి చెట్టు పాఠం తర్వాత పృథివీని వినాశం చేయకూడదు యజ్ఞం చేయాలి తర్వాత నీరుకి యజ్ఞం చేయాలి అంటే ఏం చేయాలి నీరుని సంరక్షించి పనిచేయాలి నీరుని కన్సర్వ్ చేసి పనిచేయాలి నీరుని కలుషితం చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ నీరుని కలుషితం చేయకూడదు నీటిని వ్యర్థం చేస్తున్నాడు అనుకోండి వీడి యజ్ఞానికి ఆపోదించేస్తున్నాడు నీటిని కన్సర్వ్ చేస్తున్నాడు అనుకోండి వాడు యజ్ఞం చేస్తున్నాడు మీరు నీరు వాడేప్పుడు చిన్నప్పుడు మా అమ్మగారు ఉంటుంది నాకు రెండు బకెట్ల నీళ్లు కావాలి అని అంటే అలా నీళ్లు ఎక్కువ వాడితే డబ్బు ఎక్కువ వేస్ట్ చేస్తారు నీళ్లు తక్కువ వాడడం నేర్చుకున్న వాళ్ళు డబ్బును కూడా జాగ్రత్తగా వాడి జీవితంలో వస్తారు అని చెప్పి చెప్పి ఒక్క బకెట్టే ఇచ్చింది అంటే వాళ్ళు పాపం నీటిని ధనంతో సమానంగా వాళ్ళు ఆదరించారు నీటిని వేస్ట్ చేసి వస్తారు వాళ్ళు కాళ్ళు కొనుక్కోవడం ఎలా ఉండేదండి ఈ చెప్పుడు నీళ్ళతో కాళ్ళు మొహం అన్నీ కొడుతుంది ఇప్పుడు ఎంత నీరు వేసి చేస్తారు ఈ మోడర్న్ చూపిస్తే అసలు వాళ్ళు కష్టాలు కూడా ముఖ్యంగా మీరు వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్తే మరీ వేస్ట్ చేస్తారు కానీ కూడా చేస్తూ ఉంటారు లేకపోతే ఆ వ్యక్తికి దగ్గర నీరు ఎక్కడి నుంచి వస్తుంది గుణము దోషము రెండూ కనుక ఇక్కడ మనం చూస్తున్నాము నీటిని వేస్ట్ చేస్తున్నాం వీటికి వాటర్ బోర్డు ఏం చేస్తూ ఉంటుంది వీటికి వేస్ట్ చేస్తుంది అది చేసి పనిది వాటర్ పైపులన్నీ నీళ్ళు అవుతూ ఉంటే దాన్ని ఎవరూ కూడా పట్టించారు సో ఈ విధంగా నీటి నీరు విషయంలో భక్తి భావంతో ఉన్నారు నీటిని కలుషితం చేయకూడదు వేస్ట్ చేసుకోవాలి అది యజ్ఞం వీటిని కన్సర్వ్ చేస్తే యజ్ఞం గ్రీన్ క్రాస్ యజ్ఞం తర్వాత గాలి కలుషితం చేయకూడదు సో గాలిని పరిశుద్ధంగా ఉంటుంది అంతేకాని అగరబత్తి అని మాట అగరబత్తిలో ఉన్న స్థితి అది కానీ అగరబత్తి ఇష్టం పరిశుద్ధం చేసే స్థితిని మనం తీసుకెళ్తాం లైక్ డెబు ఇది మోడల్ కాదు అగరబత్తి పొల్యూషన్ అలా ఉండదు పూర్వం వాళ్ళు హెర్బల్ ఉండేది సంబరానికో కానీ ఇదో హెర్బల్ ఉండేది ఆ హెర్బల్ దాంట్లో మీకు దోమలో అవసరం పోయి కొంత వాతావరణం శుద్ధిగా అయింది యజ్ఞ భూమం మీరు ఎప్పుడైనా మీరు యజ్ఞ భూమము చాలా పవర్ఫుల్గా ఉంది ఆ పొగకి దొంగలన్నీ అవుతుండిపోతాయి తర్వాత మనకి తీసేప్పుడు కూడా ఎంతో ఉల్లాసంగా ఎంతో ఆనందంగా ఉంటుంది సో ఆ విధంగా వాతావరణాన్ని పవిత్రం చేసే విధంగా మనం ప్రవర్తిస్తే అది యజ్ఞం నేను ఒక రిపోర్ట్ చూడాలి ప్రపంచంలో కల్లా మీరు ఈ ప్రశ్న సమాధానం చెప్పండి మీ జనరల్ జనరల్ చెప్తాను ప్రపంచంలో కల్లా land water and wave most highest level కి పొల్యూట్ అయినటువంటి స్థానం ఏది చెప్పండి ఏది ల్యాండ్ వాటర్ అండ్ ఎయిర్ మూడు కూడా హైయెస్ట్ పొల్యూషన్ ఇప్పుడు పటాన్ చెరువు పొల్యూషన్ స్థితి ఏదో తెలుస్తుందండి ఇప్పుడు పటాన్ చెరువుకి యాజెడ్ ఎస్కీమో విలేజ్ పాఠమయ్యారం అక్కడే బొలారం ఉంటుంది పటాన్ చెరువుకి పక్కనే బొలారం అండ్ ఇంకొకటిదో ఇంకొకటిదో అన్నోర్ village they are England around Patancheru పటాన్ చెరువుకి అరౌండ్ ఉన్నా అది కూడా ఆ స్థితికి చేరుకుంటుంది పటాన్ నేల ఫుల్గా పొందుతాయి నిజానికి ప్రధానికి ప్రపంచంలో ఇప్పుడు యూనివర్సిటీలో ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి సో ఆ డిపార్ట్మెంట్ లో వాళ్ళు పొల్యూషన్ యొక్క బ్యాడ్ ఎఫెక్ట్స్ ని స్టడీ చేయడానికి ప్రధానంగా వస్తుంది ఇది ఎలాబరేషన్ ప్రధానంగా వచ్చి అక్కడ పొల్యూషన్ ఎలా ఉంటుందో అవన్నీ స్టడీ చేసి తీసుకుని డబ్బులు తీసుకుంటుంటారు ఎలా ఉండకూడదు నెగిటివ్ దృష్టాంతం ప్రధానంగా తర్వాత పతాంజలి పరిస్థితి ఏంటంటే అక్కడ మురికిన గడ్డి తిన్న పశువులు ఇచ్చిన పాలు తాగితే అది పొల్లికైపోతుంది వీడు పొల్లికైతే లాభం అంటే గడ్డి పొల్యూతడు గడ్డి తిన్న పశువు పొల్యూతడు పాలు పొల్యూతడు వీడు పొల్యూతాడు తర్వాత పటాంజలి చుట్టుపక్కల పండిన పంట బియ్యం తింటే ఆ బియ్యం అన్నం ఉడకదు బియ్యం పడుతుంది అన్నం పండుగ ఉడకదు అది ఏదో తింటే వీడు పొజిట్ అయిపోయింది అవసరం తర్వాత అల్టిమేట్ గా ఇప్పుడు చెప్పాను కదా పతాంజలి లాబొరేటరీ ఫర్ పొల్యూషన్ అని ఇప్పుడు పరిస్థితి ఏంటంటే పతాంజలిలో పుట్టిన శిశువు పొల్యూట్ అయిపోతుంది అక్కడ ప్రసవం అయితే వాడు పొల్యూట్ అయిపోతుంది ఎందుకు పొల్యూట్ అయిపోతుందంటే తల్లి పొల్యూట్ అయిపోతుంది గాలికి నీటికి ఆహారానికి తల్లి పొల్యూట్ అయిపోయి అన్ని కెమికల్స్ అన్ని బాడీలోకి వచ్చేస్తాయి తల్లి పాలు తాగి చూస్తూ ఉంటారు కనుక వీడి కొద్ది అది పఠాంజనం పొంది ఈ పఠాంజనం ఒకప్పుడు ఎలా ఉండేది ఒకప్పుడు అంటే ఇప్పుడు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో పఠాంజనుని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియాగా డెసిగ్నేట్ చేసింది కేంద్ర ప్రభుత్వం ఆ రోజుకి పటాధికం ఎలా ఉందంటే సత్య శ్యామలంగా పచ్చతనంతో భూమండలం మీద స్పందన ఉంది అది పటాధికం అందులో నెల సంస్కృతం అది భూఖండం భూమి మీద సొంత ఖండంలో ఉంది అప్పుడు ఫోటోగ్రాఫ్స్ అవి ఉన్నాయి ఇప్పుడు పటాంజలి మీరు చూస్తే మీరు వెళ్ళేస్తే వాపస్ వచ్చిస్తారు ఎక్కువసేపు ఉంటే స్కిన్ డిసీజెస్ లివర్ డిసీజెస్ అన్నీ వస్తాయి ఇప్పుడు పటాంజలు గ్రామం చుట్టుపక్కల డెబ్బై శాతం మనుషులు రోగగ్రస్తులే ఉన్నారు ఆ రోగాలకు మందులు కూడా లేదు అక్కడి నుంచి వెళ్ళిపోయే మందులు వెళ్ళిపోతారు ఇది ఏం చేశామన్నా అంటే యజ్ఞం యొక్క స్థితికి ఆపోజిట్ చిత్రం ఏంటంటే దీనికి కారణం ఏంటంటే pollution anti pollution board officials అందరూ అర్థగుండులే అందరూ ఎక్సెప్షన్ లేదు అందరూ కలిసి ఆ పతాంజలిని అలా తయారు చేశారు ఇంకా అటువంటి కొత్త కొత్తవన్నీ సృష్టిస్తున్నారు పటాంజలి లాంటి ఇంకా సృష్టించుకుంటున్నాను వైజాగ్ అలా వైజాగ్ లో ఒక ఏరియా అలా ఉంటే అవుతుంది ఏమో చెప్పడం ఈ విధంగా ఇది ఇది ఈ అపోజిట్ ఆఫ్ జిజ్ఞాస్థితి మీకు నేను నా గుర్తుంది హత్సన్ రివర్ లో న్యూజెర్సీలో హత్సన్ రివర్ లో తెల్లవారుజామున నాలుగు గంటలకు ఒకటి వచ్చి వారి దగ్గర ఒక డ్రమ్ము పొల్యూషన్ తింది ఏదో ఒక కెమికల్ ఒక డ్రమ్ ఏదో బెంజీలో ఏదో అది ఏం చేయాలో అర్థం కాదు వాడు దృష్టి కొడుతున్నాడు వారు ఏం చేసేటంటే కాపులో దాన్ని సోత్రత్వంలో తీసుకొచ్చి దాన్ని జాగ్రత్తగా ఆ కారణంలో బ్రిడ్జి అభివృద్ధి వెళ్ళి దాన్ని ఆ హస్తం లో పారపోసి వెళ్తుంది ఇది ఆ బ్రిడ్జి మీద ఒక కెమెరా క్యాప్చర్ ఈ ప్రాపర్టీ ఒక కాన్సెప్ట్ లేదు కాన్ఫ్లిక్ట్ వారి ప్రాపర్టీ కాన్ఫ్లిక్ట్ తీసుకొస్తారు తర్వాత హర్షన్ రివర్ లో వీరు వేసిన పొయ్యి తీసుకొస్తారు తీసుకుంటారు company came forward and they five hundred thousand dollars some bores and నా పొజిషన్ అంతా తీసుకుంటారు ఆ కాస్ట్ అంతా వీరి ప్రాపర్టీని కాన్ఫ్లిక్ట్ చేసి కవర్ చేశారు వీరికి పది సంవత్సరాలు ఏం తీసుకుంటారు అన్నాడు తీసి సహాయం వాళ్ళు బాగుపడాలంటే యజ్ఞం చేస్తే తమకు అది యజ్ఞం యజ్ఞం అంటే నిప్పులు వ్రేల్చి అగ్నిని వ్రేల్చి దాంట్లో సామ్యకర్మ చేస్తే అది యజ్ఞం అనేటువంటి భావన అదే యజ్ఞము యజ్ఞం అంటే అంతకంటే వేరే ఏమీ లేదు అనే స్థితికి ఎప్పుడైతే మన సమాజం చేరుతుందో ఆనాడే యజ్ఞం యొక్క స్థితి లేకుండా పోయింది అప్పుడే ఉంది యజ్ఞం యొక్క స్థితి ఏముంది యజ్ఞం యొక్క స్థితి యజ్ఞం స్థితికే చేస్తుంది ఆ యజ్ఞ శబ్దానికి మన వాళ్ళు చెప్పిన అన్ని పెట్టి అన్ని ritual guide boards of ritual కింద ఎప్పుడైతే కన్వర్ట్ చేసి పాలించారో అప్పుడే మీరు దాంట్లో ఉన్న మహిమ కాబట్టి యజ్ఞము అంటే ప్రకృతిని ఈశ్వరుని రూపంగా ఆరాధిస్తే అది యజ్ఞం మీరు మొక్క పాతితే యజ్ఞం పాతిన మొక్కకి నీళ్లు పోస్తే యజ్ఞం జలాన్ని కన్సర్వ్ చేస్తే యజ్ఞం అంటే నిశ్చితమే భావనతో చేయాలి ఏది పుణ్యం చేయకుండా ఉంటే యజ్ఞం ఏ పుణ్యం రెండు రకాలు మీరేమో భూ భూల భూమి భూసంతం చేస్తే అదొక పొల్యూషన్ వాక్కుతో ఏం పొల్యూషన్ పరుషమైన వచనాలు ఎవరవారు మనస్సు కష్టపడిస్తా మీరు మాట్లాడితే అది స్పిరిట్ ఆఫ్ యజ్ఞ అందువల్ల మీరు ఎదరవాళ్ళ మనస్సుకి ప్రేమతో మాట్లాడితే అది యజ్ఞం కాబట్టి యజ్ఞాన్ని ఒక విస్తృతమైన భావనగా స్వీకరించి విజ్ఞానాన్ని ఒక జీవితంలో భాగంగా మనం కామధేనువుగా దాన్ని ఆస్వాదించేటువంటి స్థితికి మనకి చేరుకున్నాడు మన కుటాత్తుడే మోక్షాన్ని పొందుతాడు ఇది గీత యొక్క స్థితి ఈ స్థితికి ఎవరు వ్యక్తి అనుసరిస్తాడో వాడి జీవితం సుఖమయం అవుతుంది వాడి కుటుంబం సుఖశాంతితో ఉంటుంది ఏ సమాజం ఈ ని చేరుకుంటుందో ఆ సమాజం డెవలప్డ్ నేషన్గా అవుతుంది మంచి ఉన్నతికి ఇది ఇప్పుడు వాళ్ళని గోళ చేస్తున్నారు వాళ్ళు యజ్ఞం యొక్క స్థితికి విరుద్ధంగా చేస్తున్నారు అలా చేయటం చాలా తక్కువ తక్కువ సమయం చేసుకోవాలి మన మనం చేసి పండగ ఎదరవాళ్ళకి పనిష్మెంట్ కాకూడదు అలా ఎదరవాళ్ళకి పనిష్మెంట్ ఏంటంటే దే ఆర్ నాట్ డూయింగ్ యజ్ఞ they are doing opposite of యజ్ఞ కాబట్టి ఈ విధంగా యజ్ఞ లక్షణాన్ని బాగా అర్థం చేసుకోవాలి ఓం పూర్ణ పూర్ణ పూర్ణ ఓం నమోదాయ శిష్యతే ఓం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ హరి ఓం సరస్వీ